అది జీవిత కాలంలో ఆ మేఘాలు కలుసుకో మానవులు కూడా అంతే సో సంయోజ్య ఆక్షిపతే భూయ ఎందుకు కలుపుతుంది వాయువ మేఘాలని ఎందుకు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కలుసుకునే భాగ్యం లేకుండా ఎందుకు వెళ్ళి తీసేసుకుంది ఏమో ఎవరు చెప్పగలరు సో వాయువు మేఘాలని ఆడించినట్టుగా ఆ దైవము మానవుడిని ఆడిస్తూ ఉంటుంది ఎప్పుడో కలుసుకుంటూ ఉంటాం ఎప్పుడో వెళ్ళిపోతూ ఉంటాం అని సరిగ్గా ఇటువంటి అభిప్రాయంతో ఒక లేడీ ఒక నోబుల్ ఆధారపడుతుంది అని ఒక గ్రంథమే రాస్తుంది ఇంకా ఇటువంటి ఐడియాస్ తోటే చాలా పుస్తకం పేరు నాకు గుర్తు రావట్లేదు గుడత్ ఐ నో బట్ యా గుడత్ is one such thing and there is one more uh novel so Tampa Florida Tampa uh చుట్టుపక్కల ఏరియాని సీన్గా తీసుకుని రాష్ట్రంలో ఇమిగ్రెంట్స్ తోటి ఇమిగ్రెంట్స్ ఉన్నటువంటి యూరోప్ నుంచి అమెరికా ఇమిగ్రెంట్స్ వాళ్ళ జీవితాల్లో ఉండిపోవటాలు మళ్ళీ కలుసుకోవటాలు సరిగ్గా ఇటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మరి హ్యూమన్ ఇమోషన్స్ ని చాలా అద్భుతంగా స్టడీ చేశామని చెప్తుంది సో సరిగ్గా అవే భావాలు ఇక్కడ కూడా హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉంటాయంటే చాలా డెకడెంట్ గా ఉంటాయి అవి ఉండి వర్ధిల్లుతున్న సమయంలో మహోత్సాహాన్ని కలిగిస్తాయి కానీ ఎప్పుడో కుప్ప కూడుకుంటాయి ఆ కుప్ప కూడిపోయినప్పుడు వీడు మన మనస్సు కనుక రిపేరుగా లేకపోయినట్లయితే ఆ వైరాగ్యము అనాసక్తి శ్రీకృష్ణుడు అసంగ శస్త్రేణ విధేయన అసంగత అసంగతని స్వరూపం నన్ను తెలుసుకో ఈ ఈ సంబంధం ఇలాగే నిలిచి ఉంటుంది ఇలాగే ఉండాలి అని అనుకున్నావంటే అయిపోయి నీ నీ గొయ్య నువ్వే తీసుకుంటున్నావు ఆ గొంతులో నువ్వే పడతావు గొయ్య అని హెచ్చరిక చేస్తాడు సో ఆ వైరాగ్యాన్ని అతని బోధిస్తున్నాడు ఆయన గోపికలకి యశోదకి వీళ్ళందరికీ బోధిస్తున్నాను నిజానికి నేను ఆ ఘట్టం చెప్పలేదు ఈ బలరామకృష్ణులు ఈ నన్ను కంసుని వధించడానికి వెళ్తారు ఆ కంసం ఏంటంటే నేను రుక్మిణికరమే వచ్చేసాను అక్కడికి ఆలోచన అక్కడ చిన్న ఘట్టం ఉంది టైం కాబట్టి దాన్ని ఆ తిరిగిన గ్యాప్ ఇంగ్లీష్ కాంటాక్ట్ అక్కడ కంసం అయిపోతుంది అయిపోయిన వెంటనే వస్తువులని దేవతని జైలు నుంచి విడుదల చేసేస్తారు విడుదల చేసిన వెంటనే వాళ్ళకి దొరక్క దొరక్క దొరికేది పిల్లలు వాళ్ళు ఏం చేస్తారంటే తన ఇంటికి తీసుకెళ్ళిపోతారు శ్రీకృష్ణుడు బలరామని కూడా తీసుకెళ్ళిపోతే నందులు ఏం చేస్తారంటే ఒంటరిగా వెనకొస్తాడు నందుడు తన యొక్క అర్యాలతో కలిసి ఆ కంసుని యొక్క యజ్ఞాన్ని ఆహ్వానం అందుకుని వెళ్ళారు కదా మరి ఆ యజ్ఞంలో అరవింద్ర అయింది కంసులు అనిపబడ్డాడు అంత పరిస్థితులన్నీ మారిపోయి ముసలో రాజ్యం మారిపోయినా ఉగ్రసేన మహారాజు వచ్చేయమని అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి అంతా everything like except one thing అదేమిటంటే ఆవిడ యశోద చెప్పింది ఈ అక్రూరుడు వచ్చి రథం మీద పట్టుకెళ్ళాడే వాడు వచ్చేప్పుడు మన బండిలో తీసుకురా తీసుకురాబడి అక్రూరు అక్కర్లేదు అక్కర్లేదు వాళ్ళు ఆజ్ఞించి ఈయన బండిలో అక్కడ ఈ బండి కృష్ణుడు ఆ బండి దిగి లోపల బండి గంట గణగణ శబ్దం వింటుంది విని వీధిలోకి వచ్చేస్తుంది చెంబుతో నీళ్ళలోకి పడుతుంది భర్తకి కాలు పడుతుంది బండిలోకి చెంబు చూస్తుంది కృష్ణుడు ఉండడు అది అనుకుంటుంది కృష్ణుడు పొలిమేరలో దిగేటప్పుడు ఫ్రాన్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు ఇంటిదాకా వస్తాడు కృష్ణుడు వీధి మొదలు దిగేవా దిగేసి అలా పరిగెత్తుతో పరిగెత్తుంటాడు నాలుగు రోజులు గోపాలకులకి గోవులకి దూరం అయిపోతే ఆ వీరం చేత అనుకోని ఉంటాడు అని అనుకుంటున్నాడు అనుకునే లోపలికి వెళ్ళిపోతుంది ఈ కాలు వరకు లోపలికి వచ్చిన మీరు మొహం చేసి చూస్తే అది లోపలికి వస్తుంది ఎవరు చెబుతున్నారు కృష్ణుడు అనుకుంది అయితే చూడు యశోడ మనం ఏమైనా కన్నావాలని అని ఏమంటాయి అంటే అలాంటి చూడు నువ్వు నోటిస్తున్నట్టు మాట్లాడుతున్నాయి కృష్ణుడు నేను అడుగుతున్నాను చెప్పి అక్కడ అంటే దేవకి వసుదేవుడు చేయించి బయటకు వచ్చారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ దగ్గర ఉండాలని కానీ ఈ దగ్గర దగ్గర ఉండాలనుకుంటారో ఎదుగుదారా అంటే ఆవిడ స్పృహ పెట్టుకోకూడదు అప్పుడు జాగ్రత్తగా చుట్టుపక్కల ఉన్నటువంటి గోపికల్ని పిలుస్తారు పిలిస్తే వాళ్ళు వచ్చి ముఖం మీద నీళ్లు తల్లి కొంత పరిచర్య చేస్తారు అవి అంటుంది ఈ పూట నుంచి ఇంకా తిండి తిప్పుడు లేవు నేను అనశనం చేస్తున్నాను అంటుంది అన్ని హ్యాండిల్ చేయడం అర్థం కాక ఆ పక్కన ఒక పెద్ద ఆవిడ కానుకుంటుంది ఆవిడ యశోడికి చాలా తోడుగా ఉంటుంది పెద్ద ముప్పై ఆవిడ వచ్చి పోసి యశోద నువ్వు ఇలా ఉండకూడదు శ్రీకృష్ణుడు మళ్ళీ వస్తాడు తేడా వచ్చేప్పుడు నువ్వు తిండి తిప్పలు లేకుండా చిక్కి చెంది అయిపోయావు అనుకో అప్పుడు చూసి ఆయన బాధపడిపోతాడు తర్వాత నువ్వే ఇలాగా తిండి తిప్పలు మానేసి అనసరం నిరాహార దీక్షను డిక్లేర్ చేసింది సో నువ్వు నిజంగానే ప్రాణం పోయిందనుకో యశోద లేని ఇంటికి శ్రీకృష్ణుడు వస్తే అదేమి సోదరే వెళ్ళిదానా శ్రీకృష్ణుడు వచ్చేప్పటికి ఇల్లు ఎలా ఉండాలో చూసినా ఆయన రిసీవ్ చేసుకుని రెడీగా ఉండాలి వెళ్ళ సిద్ధంగా ఉండాలి అది నిన్నటి కన్నా ఒక నియాసుడు ఉండాలి వీధిలో రంగవల్లు తీర్చిదిద్దు ఉండాలి ఇల్లు ఇదిగో నువ్వు తొడవలని ఇవాళ సాయంకాలం శ్రీకృష్ణుడు రాలేదు అలా ఉండకూడదు నువ్వు చూడు సడన్గా శుభ్రంగా క్లీన్ గా ఉండాలి ఇల్లు కిచెన్ క్లీన్ గా ఉండాలి ఎవ్రీథింగ్ రెడీగా ఉండాలి ఆయన ఏ క్షణంలోనైనా రావచ్చు రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు ఇప్పుడు మన కృష్ణుడు మన దగ్గరికి రాకుండా ఎక్కడికి పోతాడు ఎవరికి వసంత ఎవరి దగ్గర శాశ్వతంగా కూర్చుంటాడు అనుకుంటున్నావు వెళ్తానా లే అని అంటే అది అనుకుంటుంది ఏ రోజు ఆ రోజే శ్రీకృష్ణుడు వస్తాడనే భావంతో ఏ రోజు ఆ రోజు ఆ వెన్న చిలకడ నిన్న తీసిన వెన్న నెయ్యి కింద కాచేసిన దాని స్థానంలో ఈ వెన్న పెట్టుకుని రెడీగా పెట్టుకోవడం ఇల్లు క్లీన్ గా పెట్టుకోవడం వండుకుని రెండు వేసుకుని తింటూ ఉండటం ఆ విధంగా కాలక్షేపం చేసింది అని వర్ణించారు మొత్తం ఆ బృందావనం అంతా కూడా అలాగే చేసేవారు ఎనీ డే హీ మేము కమ్మే ఇందుకే ఆయన రాలేదు ఈనాటికి కూడా బృందావనంలో కొన్ని గృహాల్లో ఆ కృష్ణ భక్తులు ఆ వెన్నను ఒకదాన్ని తీసుకొచ్చుకోవడం ఇప్పటికైనా వస్తాయేమో ఈమె ఎత్తు ఈ ఎత్తు ఇంద్రగా అనుకున్నా అని ఆ విధంగా బోధిస్తే ఆ బోధ విని లేచి వండుకుని భోజనం చేసి వాటిని పెడుతుంది అని అలా వర్ణించారు సో ఇప్పుడు మళ్ళీ చూసింది ఆవిడ కృష్ణుని గోపికలు కూడా కృష్ణుని చూశారు వాళ్ళకి బోధిస్తున్నారు ఆయన ఇలా ఉండకూడదు ఇంత ఆసక్తి పనికిరాదు ఈ ఆసక్తి వల్ల మనుషులు చాలా కష్టాన్ని పొందుతారు ఎవరి మీద ఆసక్తి ఉండకూడదు దీనిలో ఒకప్పుడు పరిస్థితులు మనుషులను విడదీసేస్తాయి మరొకప్పుడు మృత్యువు విడదీసేస్తుంది ఏది ఎలా విడిపిస్తుంది ఏ రకమైన వియోగమైన సమానం కాబట్టి వాళ్ళకి ఎవరు చెప్తున్నారంటే గోపికలాగా అని పక్కన యశోవికేష్ కూడా చూపు వేసి అది కూడా వింటూ అధ్యాత్మ విద్య గోప్య మీరు అధ్యాత్మ విద్య అంటే అధ్యాత్మ యోగము ఆనందం కోసం చుట్టుపక్కల చూసి మనుషులు ఉంటే నాకు ఆనందము అనుకోకూడదు అలా అలా వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు నేను దుఃఖమే మన హృదయంలో ఆత్మభూతంగా సమస్త జగత్తు ఉన్నది సమస్త ప్రాణులు ఆత్మీయంగా ఉన్నారు ఆ ఆత్మనిష్టలో ఆనందాన్ని సంపాదించాలి కానీ దీనికి అధ్యాత్మ యోగం అంటే అలా ఆలోచన చేయాలి కానీ ఆత్మతృప్త ఆత్మ ఆత్మన్యోగ సంతృష్ట తస్య కార్యం నివిద్యత అని గీతలో వస్తుంది సో ఆ అధ్యాత్మ యోగంలో మీరు రుచిని సంపాదించి సాంసారికములైనటువంటి సంయోగ వియోగాలని ఒక అసంగ భావంలో దాన్ని స్వీకరించాలి కానీ జరిగేవాళ్ళలాగా అలా ఆసక్తి పెట్టుకుంటే ఎలా అవుతుంది నేను ఏమైనా దేవకి వసుదేవ విగ్రహాన్ని కూర్చున్నానా గురుకులాడికి పోయాను దేవకి వసుదేవ విగ్రహం ఉన్నాడా లేదా గురుకులాడికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ద్వారకి వెళ్ళిపోయాడు కింగ్ మేకర్ అయిపోయాడు అస్తినాపురానికి వెళ్ళేవాడు ఇక్కడికి వెళ్ళేవాడు అక్కడికి వెళ్ళేవాడు ఎక్కడ కూర్చుంటాడు సో ఈ రోజు పిల్లలు ఉన్నారనుకోండి చదువుకుని ఇక్కడికి అక్కడికి అక్కడికి అక్కడ వెళ్ళిపోతారు ఎదురే ఉండేవారు ఒకసారి ఇద్దరు ఉత్తరాలు వచ్చి ఉత్తరం ఎవరోసారి ఫోన్ అంతే కొంత ఇన్ఫర్మేషన్ యుగం కనుక చేసి సీతాదేవి జనక మహారాజు ఇంటి దగ్గర నుంచి సారి పట్టుకుని దశరథుని ఇంటికి వచ్చింది మళ్ళీ ఆవిడ జీవితంలో పుట్టించుకోవాలి పోవడం అలా ఉండేది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ యుగం ఇది అప్పుడు చాలా దూరానికి అడవిలో ఉంది పెరిగి ఉండేది కాబట్టి వియోగము సంయోగ విప్రయోగ అంత ప్రతి సంయోగము కూడా ఈ డ్యాన్స్ ఆఫ్ ఇన్ వియోగ వియోగం ఇది జీవితం యొక్క సత్యము దీన్ని మనం గుర్తించాలి అని ఆయన బోధిస్తున్నాడు అధ్యాత్మ యోగాన్ని తదనుస్మరణధ్వస్త జీవకోశా మనం ఏం చేస్తామంటే ఆ జీవత్వమే యథార్థము నేను పరీక్షణుడను నాకు వీళ్ళందరూ ఉండాలి ఈ వస్తువులన్నీ ఉండాలి ఈ పరిస్థితులన్నీ ఉండాలి అనే దృష్టికోణంలో ఉంటాం దాని నుంచి మనం బయటకు వెళ్ళిపోవాలి ఈ జీవత్వము ఏ చైతన్యం నన్ను భాషిస్తుందో అదే సత్యము ఆ ఈ జీవత్వము ఈ సంయోగము వియోగము సుఖము దుఃఖము రాగము ద్వేషము ఈ ద్వంద్వాలన్నీ కూడా భాషిస్తున్నాయి తెలుస్తున్నాయి కదా తెలియకపోతే అది సుఖం నీకు ఎలా సుఖం తెలిసి తెలిసింది సుఖం అవుతుందో తెలియని సుఖం ఏదైనా అవుతుందా దుఃఖం వచ్చిందని మాకు కానీ ఏదో నాకు తెలియదండి అలాంటి దుఃఖం ఏమైనా ఉందా ఏ దుఃఖమైనా సుఖమైనా తెలియబడినప్పుడే దుఃఖమో సుఖమో అవుతుంది ఆ తెలియబడుట అనే దానికి మూలములో ఆ చైతన్యము తెలివి ఉన్నది ఆ తెలివి నీ స్వరూపం ఈ ఎముకలు మాంసం కాదు నీ స్వరూపం ఆ తెలివిలో ఈ సంయోగ వియోగాలు భాషిస్తున్నాయి సుఖ దుఃఖాలు భాషిస్తున్నాయి సంకల్ప వికల్పాల రూపంగా వస్తున్నాయి పోతున్నాయి ఈ వచ్చిపోయేటువంటి తరంగములు ఈ రిపుల్స్ నీ స్వరూపం కాదు ఆ రిపుల్స్ కి తరంగాలకి మూలం నందు అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మతత్వం నీ స్వరూపం దాని ఎందు నిలిచి ఉండాలి తదపస్మరణధ్వస్త జీవకోశ ఎప్పుడైతే ది కాన్షియస్నెస్ ఎందుకు which all you stay in that consciousness you are that consciousness అనే సత్యాన్ని మానవుడు గుర్తిస్తాడో అప్పుడు ఈ జీవకోశము అంటే పరిచ్ఛిన్న జీవత్వము దాన్ని అనుసరించి వచ్చే కొన్ని సుఖదుఖాలు రాగద్వేషాలు సంయోగ వియోగములు ఈ బంధములు ఇవన్నీ కూడా పక్కకి జరుగుతాయి అని చెప్పాడు ఆరుష్యతే వాళ్ళు రిప్లై ఇస్తున్నారు నడినాపదారవిందం హృది విచింత్య హే శ్రీకృష్ణ యోగీశ్వరుడు యోగ యోగ నిష్ఠులు యోగంలో అరితేరిన మహాత్ములు నీ పాదములను మీ పాదపద్మములను తమ హృదయ మధ్యంలో భావన చేస్తూ వారు తపస్సు చేస్తూ ఉంటారని అన్నాను అని విన్నాను వాళ్ళ చేత నీ ఆ విధంగా ఆరాధించబడుతూ ఉంటావు బాగానే ఉంది కానీ మేము అంతటి గొప్పవాళ్ళం కాదు సంసారకోపతితో తరణావలంబం మాలాంటి అమాయకుడు ఇలా ఇంటి వ్యవహారాలు చేసుకుంటూ ఆ వృద్ధిలో సర్వముఖమైనటువంటి మా హృదయాల్లో ఉండి కూడా నేను మమ్మల్ని కూడా ఉద్ధరిస్తామని చెప్పేసి మేము విన్నాము దేహం జుషామతి ఇల్లే సర్వస్వం మాకు దేహం జుష ఇల్లే సర్వస్వం మేమేం వనాలకు వెళ్ళి తపస్సులు చేస్తామా లేక ఆశ్రమాలు తీసుకుంటామా ఏం చేస్తాం మాకు అవన్నీ చెతకాలు మన స్థుతియా సదాన ఆ యోగి యోగీశ్వరుని మహాత్ములని సాధు సంతులని సన్యాసులని నీవు ఎలాగా ఉద్ధరిస్తావు మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకో మేము ఇల్లే వాకి ఇల్లు వాకిలే మా మేము అంతకంటే గొప్ప తపస్సులు మేము ఎరగము మన స్యుదియా సదాన మా మనస్సు మనస్సునందు కూడా నీవు సర్వదా నివసించు అని ప్రార్థిస్తారు అంటే కేవలము మనస్సు శుద్ధంగా ఆ ఆత్మగుణములను కలిగి ఉండడం ప్రధానం కానీ మనిషి ఏ ఆశ్రమంలో ఉన్నాడు ఏ గుర్తు పెట్టుకున్నాడు ఏ దుట్టు వేషం వేశాడు ఏ వస్త్రాలు ఏ రంగు వేసుకున్నాడు ఆల్ దిస్ ఈజ్ అది ఇంపార్టెంట్ అనేటువంటి ఒక సందేశంతో ఆ గోపికలు ఆ విధంగా చెప్పి నమస్కారం చేస్తారు ఆ తర్వాత ఈ రోజు సూర్యగ్రహణం అయిపోతుంది ఇంకేమి సూర్యగ్రహణం అయిన వెంటనే ఈయన ద్వారక వైపు నందులు మళ్ళీ ఆయన ఆయన గోపురం ఆయన వెళ్తున్నారు మళ్ళీ ద్వారకలో అయితే ద్వారకలో ఏం చేస్తారు ఆయన వచ్చి దేవ ద్వారకలో అయితే కృష్ణుడు ఆయన వెళ్తున్నా నిలబడతారా ఆయన అయిపోయింది అక్కడికి ఎవరిథింగ్ సో ఆయన మళ్ళీ నందగోకులానికి వెళ్ళిపోతారు వసుదేవుడేమో తమ స్థానానికి తాను వెళ్ళిపోతారు అయిపోయిందంటే ఎవరిథింగ్ యోగం ఆ తర్వాత శ్రీకృష్ణుడు నిజాడమే అయిపోతుంది నందుడే ఏమయ్యాడు ఏమో ఏమయ్యాడు వ్యాసుడు చెప్పే పని కూడా చెప్పలేదు ఏమవుతాడు కారణం సో వ్యాసాలు అదే even care to care what happen to whom ఈ క్యారెక్టర్స్ అందరూ ఇలా అయ్యారు వాళ్ళు ఇదే చెప్పడమో పన సో ఎందుకంటే కాలం అన్నది అందరినీ భక్షించి వస్తున్నారు కాలం సర్వభక్షక it is understood it is answer ఆ విధంగా ఈ ఈ మొత్తం సంసారంలో వచ్చేటువంటి సుఖదుఖముల యొక్క మిథ్యాత్వాన్ని తన జీవితం ద్వారా ప్రకటించి ఆ సందేశాన్ని ఆ సూర్యగ్రహంలో గ్రహణంలో పాల్గొనడం ద్వారా లోకానికి అందజేసి ఆయన వెళ్ళిపోతారు దశమస్కంధం చాలా పెద్దది చాలా విస్తారమైనటువంటి స్కంధం ఇంట్లో దశమస్కంధం శృతి గీతలు అనే దాంతో ముగుస్తుంది శృతి గీతలు మీకు ఇప్పుడు చెప్పే సందర్భం కాదు చాలా పెద్ద రకమది భగవతమే ప్రౌఢం అనుకుంటే శృతి గీతలు ప్రౌఢతమము చాలా పెద్ద వృత్తమో నేను ఒక శ్లోకం చదివేసి నేను దశమస్కంధాన్ని ఇస్తాను శ్రోతయ ఊచు జయ జయ జయ జామజిత దోష గుణాం त्वमसि यदात्मना समवरुद्ध समस्तपदः अगजगदोपकामखिलशक्त्यवबोधकटे క్వచిదజయాత్మనా చరదోముఖిరేన్నిగమః శ్లోకం అన్నాను కనుక అర్థం చెప్తున్నాను శ్లోకం అన్నాక అర్థం లేదు న్యాయం కాదు హే అజిత పరాజయం లేని హే పరమేశ్వర అని శృతులు వేదములు సూచిస్తున్నాయి దీన్నే వేద స్థితి అని కూడా అంటారు శృతి గీత అని కూడా అంటారు హే అజిత పరాజయం ఎందుకని హే పరమేశ్వర జయ జయ నీకు కాక నేను సర్వోత్కృష్టుడవై వెలుగొందుతున్నావు ఈ మాయను తొలగించవయ్యా దోషగృభీతరుణాం ఈ మాయ దోషము కొరకై అంటే మా సచ్చిదానంద స్వరూపాన్ని ఆవరించి వేయుట కొరకై త్రిగుణాత్మకమైన తన స్వరూపాన్ని ఇదిగో ఈ సంసార రూపంగా ప్రకటించి సత్వవిస్మరణాత్మకంగా ప్రకటించేసి మా స్వరూపాన్ని మాకు కాకుండా చేసేస్తోంది ఈ మాయ నీ శక్తియే అయినా నీ నుండి ప్రకటింపబడినదే అని చెయ్యి అక్కడ జగదోకల ఈ జగత్తులో ప్రాణులు రెండు రకాలుగా ఉన్నాయి చెట్లు మొదలైనవి కదలిక లేకుండా కాదు పశువులు పక్షులు క్రిములు క్రిములు కీటకాలు మానవులు దేవతలు వీళ్ళు కదలిక గల ప్రాణులు కానీ చిత్రం ఏమంటే అఖిల శక్త్యవ బోధక ఈ సమస్త ప్రాణులలో ఏ క్రియాశక్తి ఏ ఇంద్రియముల శక్తులు ప్రకటమవుతున్నాయో అవన్నీ స్వరూపమే ఒకే సర్వ జగద్వ్యాపకమైనటువంటి క్రియాశక్తిలో క్రియాశక్తి చెట్టులో రకంగా కనబడుతోంది అదే శక్తి ఆ చెట్టుని ఊపే వాయువుగా ఉండి మరోలా భాషిస్తోంది ఇది వేరు అది వేరన్నట్టుగా భాషిస్తోంది అదే శక్తి పక్షిలో ఉంటే ఆకాశంలో ఎగిరే రూపంగా కనబడుతోంది అదే శక్తి చేపలో ఉండి నీళ్లలో ఈదే రూపంగా కనబడుతోంది అదే శక్తి మనిషిలో ఉండి కాళ్ళతో నడిచే ద్విపాత్ రూపంగా కనబడుతోంది ఒకే క్రియాశక్తి ఈ సమస్య జగత్తును వ్యాపించి ఉన్నది సో ఆత్మనా చరత ఈ విధంగా నీ మాయాశక్తితో నీవు ఈ జగత్తునంతని ప్రకటించి ఉన్నప్పటికీ నీలో ఏ వికారము రాలేదు వికాసం ఎందుకంటే తన శక్తియే జగద్రూపంగా ప్రకటమైనట్లయితే ఇన్ని ప్రాణులలో తన శక్తియే ప్రకటన అవుతూ ఉంటే ఆ ప్రాణుల యొక్క సుఖ దుఃఖములు వాటి యొక్క పరిచ్ఛేదములు దేశకాల వస్తు పరిచ్ఛేదములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏ పరమేశ్వరుని మాయాశక్తి నుంచి వచ్చినవో ఆ పరమేశ్వరునికి సంఘాన్ని ఆయనకి వికారాన్ని కలిగిస్తాయా కలిగించాలంటే నో వచ్చితే ఏ కాలం ఉండేనో కూడా ఈ ఉందో ఈ ఇంకా ఏకాదశ ద్వాదశ స్కంధాలు ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవ శ్రీగురుభ్యో నమో హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు ఆత్మస్వరూప స్కంధాలు పూర్తి చేసాం సో ఈరోజు పదకొండవ స్కంధంతో ఆరంభించి పన్నెండవ స్కంధం కూడా ఫినిష్ చిన్న స్కంధం పన్నెండు పదకొండవ స్కంధానికి ముక్తి స్కంధము అనుకున్నాం పదవ స్కంధానికి విరోధ స్కంధము అని పేరున్నట్టుగా గుర్తున్నాను అంటే ఎందుకంటే సంసారంలోకి చెర చెర చెర త్రాకి పారిపోతూ ఉండే మనస్సుని శ్రీకృష్ణుని పాదారదుల వెండముల ఎందు కట్టి పడవేసే సామర్థ్యం ఆ స్కంధానికి ఉన్నది మధుర భక్తి పూర్ణమైన స్కంధం సో అద్భుతమైన ప్రకృతి వర్ణనలు ఆ చక్కటి బాల్య లీలావర్ణనలు వీటన్నింటినీ మీరు చూడాలన్నట్లయితే దశమస్కంధంలో చాలా గొప్పగా దర్శనం చేయబోతుంది సో దానికి నిరోధ స్కంధం దాని అది మనుషులను తన మధుర ప్రేమమయమైన భావజాలంతో కట్టేస్తూ అది అయిన తర్వాత ముక్తి స్కంధం ఎందుకంటే ఎప్పటికైనా మనిషి అన్ని బంధాల నుంచి పైకి ఎదగాల్సి ఉంటుంది సో ఉపాసనలో కూడా ద్వైతం అనేది ఒకటి ఉంటుంది కదా ఫస్ట్ సో ఆ ముక్తి స్కంధము ఆయన ఏకాదశి స్కంధాన్ని నేను ప్రారంభిస్తున్నాను దీంట్లో కథ ఏమి పెద్ద అధికంగా ఏమి ఉండదు ఏ కోపితా బహు పాండు సుతా సపత్నై దుర్యూతహేళన కచగ్రహణాది సత్వామృతాన్ని ప్రథమాధ్యాయంలోని రెండో వచ్చి సో పరమేశ్వరుడు భూభారాన్ని హరించినాడు భూభారాన్ని హరించేయంటే ఎలా హరించాడు ఆయన ఏమన్నా ఒక అర్థం ఒకటి తీసుకుని కల్కి అవతారంలో లాగా వరుస నడుపుకుంటూ పోయినా ఏమి అలాగేం కాదు ఆయన ఏం చేశాడంటే ఎక్కడెక్కడైతే ఈ దుష్ట రాజన్యులు ఉంటారో ముఖ్యంగా అవనీ దృగ్ రాజన్య వంశదహన అని వర్ణించారు ఒకటి పూర్తి హే కృష్ణ కృష్ణ సఖ కృష్ణ సఖావతార అవనీ దృగ్ రాజన్య వంశదహన అపవర్గ వీర్య భూమికి అనగా సమాజంలో ద్రోహం చేస్తూ ఉండేటువంటి దుష్ట రాజన్యులు ఉన్నారే వాళ్ళ అధికారాల్లో అలా కూర్చుంటే ఎలా కుదురుతుంది వాళ్ళు వాళ్ళు చేసిన దోషాలకి పాపాన్ని అనుభవించి శిక్షణ అనుభవించారో లేదో వాళ్ళని బాధ్య ఈశ్వరుడు చూస్తాడు కనీసం ఉన్నత స్థానంలో కూర్చుని ఉండడానికి వీల్లేదు వాళ్ళ దేశుడు come down it is it is travesty of justice they continue to occupy higher శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఈ దుష్ట రాజన్యులను పెద్ద దింపి దానికి అవసరమైన సందర్భాలలో సత్పురుషులను తన వారి పక్షాన తాను కొమ్ము కాచి సో ఈ విధంగా వాళ్ళందరినీ సంహరింపజేశారు ఉదాహరణకి దుర్యోధనాదులు యూతం మొదలు పెడతారు అసలు యూతం మొదలు పెట్టడమే తప్పు కొన్ని మొదలు పెట్టారు దాన్ని కూడా పెయిన్ గా ఆడుకోవచ్చు కదా పెయిన్ గా లేకుండా పెద్ద పందాలు వేసే మనిషి ఏదో వినోదం కోసం ప్రారంభించిన యూతంలో మనిషి జీవితాన్ని అతలాకుతలం చేసేటువంటి పందాలను దాంట్లో పెట్టడం చిన్న పందెం మీద ఆడుకుంటున్నారు అనుకోండి మీరు నెగ్గినా పర్వాలేదు ఉన్న పర్వాలేదు అని ఏదో కొంత రాగద్వేషాలు అధీనంలో ఉంటాయి అలా పెద్ద పెద్ద పద్యాలు దాన్ని దాంతో ఆ ధనం మీద వ్యామోహం బాగా పెరిగిపోయి మనుషుల మీద ప్రేమలన్నీ నాశనం అయిపోయి ఆ స్థితి తీసుకురావడం అదే పెద్ద పొరపాటు పైగా అంత చేసి ఆ పైన దాంట్లోనేమో మోసాన్ని ప్రవేశపెట్టారు అన్ని అన్ని దోషమే వన్ టూ త్రీ మూడు స్టెప్స్ లోనూ దోషమే ఆ విధంగా ధర్మరాజాలను వనవాసాన్ని పంపించారు వాళ్ళకి ఎప్పుడూ కూడా తిరిగి మళ్ళీ తమ రాజ్యాధికారాన్ని పొందడానికి వీలునే ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు తర్వాత ఒక స్త్రీని మేమేమో జ్వరంలో నెగ్గాము అనే ఒక టెక్నికల్ పాయింట్ ఒకటి పెట్టి ముందు నువ్వు దూరం ముందు నువ్వు తను నన్నోడేవా నన్నోడు నువ్వు నువ్వుడేవా this kind of technical point వాస్తవంగా టెక్నికల్ పాయింట్ పెట్టి అన్నది ధర్మరాజు అనుకోండి బట్ స్టిల్ ఒక స్త్రీని ఆ రకంగా అవమానం చేసేటువంటి సందర్భాలు ఎక్కడి నుంచి వచ్చింది మన దేశంలో కాదు కటెక్ గ్రహణ అది ఇది అది జుట్టు పట్టుకుని అలాంటి అధికారం ఎవరిచ్చారు వీళ్ళకి సో ఇలాంటి దోషములు చేసినటువంటి ఆ దృష్టిలో ఆ యుద్ధ రంగంలో ఆ పాండవుల పక్షాంతాలు నిలిచి వాళ్ళని దురుమాడించి ఈ విధంగా కురుక్షేత్రం పూర్తయ్యేప్పటికీ దుష్టులు దుష్టులనండి దుష్టులు మహా తుఫాన్ కేవలం దుష్టులే పోవడం అందరూ మంచివాళ్ళు కూడా పోతారు సో దుష్టులు మంచిగా మొత్తం కట్టగట్టి భూభారం బాగా తగ్గిపోయింది అధర్మము పోయింది ఇప్పుడు ధర్మరాజు గారు చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అటువంటి స్థితిని పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు అక్కడ నిర్మాణం చేసి భూభారాన్ని పోగొట్టాడు అయితే దానికి చాలా పూర్వం ఒకటి మిగిలి యాదవత్వం మిగతా రాజన్య వంశములన్నీ కూడా మూలాలు దేశమేట్ అయిపోయాయి ఈ యాదవులు పెద్ద big in a big way వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు దానికి కారణం ఏంటంటే శ్రీకృష్ణుడేమో నేను గట్టి పట్టణం ఆయుధాన్ని పట్టణం అని ఉంటే సారథి వాటిని స్వీకరించారు ఇకపోతే బలరాముడు ఆయన ఆలోచించాడు మనం ఏ పక్షాన్ని చేరాలని ఆలోచించి శ్రీకృష్ణుని సంప్రదించబోయాడు శ్రీకృష్ణుడు చెప్పాడు నేను ఎందుకు చెప్పను ఎలా నేను చెప్తే నువ్వు ఎలాగా విని ఉండదు నువ్వే ఆలోచించి నీ అభిప్రాయంగా చెప్పమంటే ఆయన అంటాడు నాకు ధర్మరాజు పక్షాన్ని ధర్మం ఉన్నట్టు అనిపిస్తోంది కానీ దుర్యోధనుడేమో నా ప్రియ శిష్యుడు కాబట్టి నేను ఎక్కడి నుంచో తీర్థయాత్ర చేయాలనుకుంటున్నాను సో వాళ్ళ యుద్ధం రేపు మొదలు పెడతాను నేను తీర్థయాత్రకు బయలుదేరతాను అని అంటారు శ్రీకృష్ణుడు అంటాడు యుద్ధం పోయానయా నువ్వు చేయడం శ్రీకృష్ణుడు సో బలరాముడు వెళ్ళిపోతారు శ్రీకృష్ణుడు యుద్ధంలో పార్టిసిపేట్ చేయట్లేదు ఇది పరిస్థితి దాంట్లో యాదవులు on the whole they were not involve వాళ్ళలో ఒక కమాండ్ ఆఫ్ ఫోర్స్ ఒకటి నారాయణీ సైన్యము వాళ్ళు దుర్యోధన పక్షాన్ని వెళ్ళి పోరాడారు తర్వాత సాత్యకి అనేవాడు ఒకడు ఉన్నాడు వాడు ఇంకా ఎవరో ఇంకా ఎవరో ఉన్నారు నా గుర్తు రావట్లేదు ఒక్కడే ఏమో అని నా గుర్తు అతను ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది ధర్మరాజు గారి పక్షాన్ని పోరాడు ఇంతకు మించి వీళ్ళ యాదవ వంశం యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు మొత్తం అన్ని వంశాలు డెసిమేట్ అయిపోయినా వీళ్ళ వంశం మాత్రం వాడు దృఢంగా నిలబడింది శ్రీకృష్ణుడు ఈ పరిస్థితిని చక్కదిద్దాలి అని అనుకున్నాడు అనుకునే సత్య సంకల్ప ఈశ్వర సో పరమేశ్వరుని సంకల్పం ప్రకారంగా అది నడుస్తూ ఉంటాయి మనం చేసే సంకల్పాలు ఏదో ఉండవు అప్పుడప్పుడు మనకు అలా శాంతి కలుగుతుంది నేనే దీన్ని ఇదంతా కూడా ప్లాన్ చేసి చేసేస్తున్నాను అని అనిపిస్తుంది అది యథార్థం కాదు ఈశ్వరుని యొక్క సంకల్పంగానే ప్రధానమైన కార్యాలు నడుస్తూ ఉంటాయి ఏవో పడుకోవడం స్నానం చేయడం ఇలాంటివి ఏమో చిన్న మాత్రమే మన సంకల్పం చేయడం మిగతా ప్రధాన కార్యాలు సర్వ జగత్ కళ్యాణానికి జగత్తుకి సమాజానికి సంబంధించిన కార్యాలన్నీ కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో నడుస్తూ ఉంటాయి ఆయన ఆయన మనసులో ఏమనుకున్నాడంటే ఈ యాదవ వంశం మాత్రం ఇలా ఏం ఉండిపోవాల్సిన అవసరం లేదు వీళ్ళందరూ ఇలాగే దూరంగా ఉండాలి నాకు మొత్తం ప్లాన్ ప్లాన్ అంతా ఫిక్స్డ్ గా ఉండాలి నా ప్లాన్ ఇది అలాంటి సంఘం ఆయనకి లేదు సో నేను మహాత్ముని అడుగుతాను చాలా గొప్ప జ్ఞాని ఇది వాకింగ్ బ్రహ్మం ఆయన శిష్యుడు అడిగారు అయ్యా మీ సంప్రదాయం ఏమి మీ సంప్రదాయంలో మేము రావాలా అడిగారు అంటే ఆయన చెప్పారు చూడు నా గురువు ఉన్నారు నా గురువు పేరు చెప్పగానే నువ్వేమనుకుంటావు అది ఒక పర్టికులర్ సంప్రదాయం అనుకుంటావు అలా నువ్వు అనుకోనంటే నా గురువు పేరు చెప్తాను నేను ఒక సంప్రదాయానికి నేను దేనికి విలాంతున్నా పర్టికులర్ సంప్రదాయం సో ఇంకా సర్వం కలిగిన బ్రహ్మం లేదు ఇంకో సంప్రదాయం లేదు but still don't think that I don't have a guru I have a guru ఆ గురువులు గురువు పరంపరే ఉన్నది కానీ నేను మాత్రమే ఏ సంప్రదాయాన్ని పర్టికులర్ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు కాదు నీకు నేను బోధించిన జ్ఞానం ఏదైతే కాదో అది ఒక పర్టికులర్ సంప్రదాయం నువ్వు అనుకోకండి తర్వాత నువ్వు ఎవరికైనా చెప్పేప్పుడు కూడా నేను ఫలానా సంప్రదాయం అని నువ్వు చెప్పవద్దు చెప్పనక్కర్లేదు అని చెప్పాను how he has presented the teaching so శ్రీకృష్ణుడు కూడా ఆ స్థాయికి అంటే పరమేశ్వరుడే కదా జ్ఞాని యొక్క దృష్టికోణం అలాగే ఉంటుంది మేము ఈ క్లాన్ వాళ్ళము ఈ గ్రూప్ వాళ్ళము ఈ సంస్థ వాళ్ళము అని so the organisations and other institutions they should not become presence so they should become sources of knowledge ఇది సొసైటీ నాట్ ప్రెసెంట్ సోర్సెస్ ఆ లిమిటేషన్స్ ఉండటానికి ఏం లేదు శ్రీకృష్ణుడికి అలా లిమిటేషన్స్ ఉంటాయండి నేను ఫలానా వంశం వాడిని ఫలానా క్లాన్ చెందిన వాడిని అనే లిమిటేషన్ ఆయనలో సుఖలాభం ఉండదు ఆ క్లాన్ వాళ్ళు కనుక దోషం ఆచరిస్తే వాళ్ళు వినాశాన్ని పొందాలి కర్మాణి పుణ్య నివహాన్ని సుమంగళాన్ని ఒక దోష లోకం గాయజ్జగత్కలి మలాపహరాన్ని కృత్వా ఆయన పుణ్య నివహములు అంటే పుణ్యము పుణ్యమును భవించిందా అన్న అటువంటి అనేక కర్మలను జగత్తుకి ఎంతో మంగళాన్ని చేసేటువంటి కర్మలను ఆ చేసేవాయి లైక్ ఆకాసుర సంహారము బ్రహ్మకు తన స్వరూపాన్ని బోధించుట సో ఈ విధంగా సత్వ అక్రూరునికి జ్ఞానము అందజేయుట అటు రాక్షస సంహారం ఇలాంటి ఎన్నెన్నో మంగళకరములైనటువంటి లీలలను ఆయన ఆచరించినారు మనం పది స్కంధాలలో ఈ నీళ్ళ గురించి బాగా విస్తారంగా చూసి ఉన్నాం ఇప్పుడు ఆయన ఆ నీళ్ళని ఇంకా ఉపసంహారం చేసేటువంటి దృష్టిలో ఉన్నాడు కాలా కాలాత్మన నివసత కాలాతీతుడైనటువంటి ఆ పరమేశ్వరుడు కాలం యొక్క గర్భంలోకి వచ్చి అవతార నీళ్ళను చేస్తున్నాడు అని మనం అనుకున్నాము ఆయన యజుదేవగేహే క్రీడారకం సమగమం గుణయోగి సుష్ట ఆయన ఏం చేశారంటే ఆ ద్వారకారంలో ఆ తన యొక్క భవనంలో ఒక పెద్ద కార్యక్రమాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారు ఒక పూజా కార్యాన్ని దేవ కార్యాన్ని ఒకదాన్ని ఆ దేవ కార్యానికి అనేక మంది మహర్షుల్ని ఇన్వైట్ చేశారు మహర్షులు సహజంగా వస్తారు సో కొంతమంది రూపంలో ఉంటారు కొంతమంది ఆహ్వానాలను అందుకుని ఆ దివ్యమైనటువంటి కార్యాన్ని చూడాలనేటువంటి అభిమానంతో వస్తారు వచ్చి ఆ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత వాళ్ళు వచ్చి శ్రీకృష్ణుడి దగ్గర సేవ చేసుకున్నారు ఏ మహాత్మ మేము వెళ్ళొస్తామంటే ఆయన వెళ్ళిపోయింది ఈ ఈ ద్వారకీకి సమీపంలో దాకా అంటే మెయిన్ ల్యాండ్ తో కలిసే ఉంటుంది మధ్యలో స్మాల్ స్ట్రెచ్ ఆఫ్ సీ ఉంటుంది బట్ మెయిన్ ల్యాండ్ తో కలిసే ఉంటుంది ఒక విద్యోగం అలాంటి ముందే ఉంటుంది సో పిండారకము అనే ఒక ప్లేస్ ఉంటుంది అది ఒక పుణ్యక్షేత్రం ఫర్ సమ్ రీజన్ అక్కడికి ఈ మహర్షులందరూ కూడా అక్కడికి ఈ మహర్షులు ఎలా ఉంటారంటే ఒక గ్రూప్స్ గ్రూప్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు as far as possible so until till they disperse total ఆ వచ్చిన పని అయిపోయి టోటల్ గా డిస్పర్స్ అయిపోయే వరకు దే స్టిక్ కదా సో వీళ్ళందరూ కలిసి కట్ట కట్టుకుని ఆ పిండారకము అనే స్థానానికి వెళ్ళారు వెళ్ళాకడంలో మహాత్ములు దర్శించి అర్పించేది వాళ్ళ వాళ్ళ స్థలానికి ఉంటుంది అది కలిసి ఈ పిండారకము ఈ ద్వారకి చాలా సమయంలో ఉంది ఈ యాదవ వంశపు యువకులందరూ కూడా వీళ్ళు పిక్నిక్ ప్రోగ్రామ్ లాంటిది వేసుకుని అక్కడికి చేరుకున్నారు వీళ్ళు పిండారకాన్ని క్రీడంతస్థానుపవ్రజ్య కుమారాయకు వినీత వినీతవత్ వీళ్ళు మహర్షులు ఆ పిండారక స్థానంలో వాళ్ళలో చిన్న సమావేశంలో చేసుకుని ఏదో జ్ఞానానికి సంబంధించినటువంటి సత్సంగంలో వాళ్ళు ఉంటే ఈ కుర్రాళ్ళు యంగ్ ఫెలోస్ వీళ్ళకి ఏమనిపించిందంటే ఈ ఈ పెద్ద పెద్ద తెల్లటి పుడగాటి తర్వాత ఈ వేషాలు వీళ్ళు ఉన్నారే ఈ మహాత్ములు వీళ్ళని కొంచెం జోక్ వేద్దామని అనిపించింది ఓకే జస్ట్ సరదా చేద్దామని వాళ్ళకి అంతకంటే మరేం కాదు వాళ్ళకి వేషభావం కాదు అలా కూడా ఎందుకు అనిపించిందంటే మన ఎదు వంశము లాంటి వంశము లేదు అనే ఒక అహంకారంలో పడిపోయారు వాళ్ళందరూ కూడా ఎందుకంటే మిగతా వంశాలని మోరాల్లా డెసిమేట్ అయిపోయి ఎవరు మిగిలిలేరు ధర్మరాజు గారు ఉన్నారంటే ఆయనకు అహంకారం ఉంటే ఆయన ఇంక ఈ యాదవులు మేము శ్రీకృష్ణ బలరాముల చేత రక్షింపబడ్డ వాళ్ళము మా మీదకి వచ్చిన కాలయవనుడు మసైపోయినాడు శిశుపాలు దిగిపోయాడు వ్రతభక్తుడు పోయాడు సాగుడు పోయాడు పౌండ్రక వసుడు వాడు నశించాడు జరాసంధుడైతే అసలు ఎక్కడ వాడి నామం కూడా లేదు ఈ విధంగా యాదవుల వైపు ఎవడు కన్నెత్తి చూస్తే వాళ్ళ మసైపోయాడు మేము మాత్రం అప్పుడు ఎంతమంది మనం అలాగే జనధనాభివృద్ధిగా మా ప్లాన్ ప్లాన్ అంతా బలంగా ఉంది తప్పించి ఎక్కడ తేడాలు మేము మాంతటి వాళ్ళు లేదు అనే ఒక అహంకారం ఉంటారు ఇటువంటి కులాభిమానాన్ని మనం సమాజంలో చూడొచ్చు విచ్ ఇస్ నాట్ వెరీ ఫే అంటే కమ్యూనిటీ సేవ కోసం అని చెప్పేసి ఒక పేరు మీద పది మంది చోటు చేరతాము చేరి తమ కమ్యూనిటీకి సేవ చేస్తూ అట్ ది సేమ్ టైం సమాజ కళ్యాణాన్ని గురించి కూడా ఆలోచించడం ఆ విధంగా గ్రో చేసేటువంటి ప్రయత్నం చేసినట్లయితే అది చాలా ప్రశంసనీయమైనటువంటి విషయం దాంట్లో తప్పేం లేదు సో కానీ కేవలము కులాభిమానాన్ని జీర్ణించుకోవడం కోసము అటువంటి వ్యవస్థ చేసుకున్నట్లయితే అది మంచిది ఎందుకంటే ఆత్మకి ఏ కులము లేదు తీరా మీరు పరమేశ్వరుని దగ్గర భక్తులుగా నిలబడతారా లేకపోతే ఫలానా కులానికి చెందిన భక్తులుగా నిలబడతారా ఇది ఉద్యోగి వాళ్ళతో స్టాండ్ బిఫోర్ ఈశ్వర ఫలానా కులానికి చెందిన భక్తులుగా నేను నిలబడతాను అని మీరు అనుకుంటే మీరు పొరపాటు చేస్తున్నారు అందుకో సందేహం సో వీళ్ళు ఆ దోషంలో పడతారు ఆ దోషంలో పడి అహంకారాన్ని పొంది ఉన్నారు అంచేతే శ్రీకృష్ణుడు మనస్సులో భావన చేశాడు వీళ్ళు ఇలా ఉండడానికి వీల్లేదు something should happen to it అని ఆయన అందించే భావన అలా చేసి ఉన్నాడు సరే ఈ అహంకారంతో ఉన్నారు ఆ వాల్యూ సిస్టమ్స్ కొంచెం స్లాక్ అయి ఉన్నాయి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ మహాత్ములు కొంచెం వేలాపడం చేద్దాం అలా అనిపిస్తున్న ఇద్దరు మహాత్ములతో చేతనైతే దండం పెడతారు లేకపోతే దూరంగా పోతారు కానీ వెళ్ళి వేలాపడం చేద్దామని ఆయన గడ్డం తెలుపు తిరగలాడదామని అనుకోవడము అదంత యోగ్యమైన పరిస్థితి కాదు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు మజిల్లో ఒకటి ప్రజెంట్ మహాత్ములు అంటే మనకు దూరదర్శులు దివ్య దృష్టినటువంటి వాళ్ళు సిద్ధ పురుషులు ఇలాంటి వాళ్ళు అయ్యంటారు కదండి వాళ్ళు పెద్ద తపస్యాలు కదా మరి వాళ్ళ భూత భవ్య భవిష్యత్ వర్తమాన కాలాలన్నింటినీ కూడా చెప్పేయగలుగుతారు కదా కాబట్టి వాళ్ళకి ఒక పజిల్ పెడదామని వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళలో సాంబుడు ఉన్నాడు వాడు శ్రీకృష్ణుడు కొడితే జాంబాబు తీసుకున్నాడు ఆ సాంబుడికి వాళ్ళు వచ్చేయాలి కదా మరి ఎలాగా బాగా ఉంటాడు శ్రీకృష్ణుడు సో వాళ్ళు వచ్చేది వాడగట సో వాళ్ళు శుభ్రంగా క్లీన్ షేవ్ చేసుకుని ఉన్నాడు సో చీర ఒకటి పెట్టి మొహానికి పౌడర్ అవి రాసి అక్కడికి కాటుకు పెట్టి బొట్టు ఒకటి పెట్టి ఆ వెలస విద్యులాంటిది ఒకటి పెట్టి అది ఇలా తప్పేస్తే విద్యుందో ఏముందో తెలియదు కదా సో మొత్తానికి ఆ రకమైన వ్యవస్థ చేసి ఆమె గర్భవతి అన్నట్టుగా కొన్ని పాత బట్టల్ని ఒక మూట కింద కట్టి అది కూడా గర్భానికి నడువు కట్టి ఆవిడ చీర కట్టి ముప్పై ఐదులో ఇలా ఆవిడ సిగ్గుపడిపోతూ తీసుకున్నారు ఏమండి మా మా అమ్మాయి అమ్మాయి మా బంధువులు అమ్మాయి ఈమె గర్భవతిగా ఉందండి మగపిల్ల పుట్టారంటారా అతను పుట్టారంటారా ప్రశ్న వాళ్ళు ఎవరో వాడు జాతకం చెప్పేవాడు అనుకోండి వాడు పాపం సిన్సియర్గా ఆలోచించి జాతకం చెప్పాడు అనుకోండి రోజులో పడిపోతాడు ఏమిటమ్మా నీ పేరేమి ఎప్పుడు పుట్టావు నీ నక్షత్రం ఇవన్నీ లక్ష్యసి నీకు మొహాలు పిల్లాడు పుడతాడు అన్నాడు అనుకోండి అయిపోయింది గొడవలు పడిపోయి ఇంత చిన్న సంగతి కూడా మీకు తెలియలేదు అని వీళ్ళందరూ ఆయన అలకలం చేయొచ్చు సో అందుకోసమని ఇలాగ వీళ్ళు చేశారు ఏషా పుచ్చది ఆయనతో అంటున్నారు మహాత్ములు అందరినీ వాళ్ళు కూర్చుని ఉంటారు వాళ్ళు అడుగుతున్నారు ఓ విప్రాహ ఓ మహాత్ములరా ఈమె మిమ్మల్ని ఓ సంగతి అడగాలనుకుంటుంది కానీ మాకు సిగ్గుపడిపోతుంది అడగలేక మేము అడుగుతున్నాం వాళ్ళ తరపుగా ఏమిటది అంతర్వర్తిని అతిదేక్షణ అతిదేక్షణ అంటే నల్లని కన్నుల సుందరి దాంతో కాదు కూడా పెట్టారు వీడు సో మిమ్మల్ని ప్రశ్న అడుగుదాం అనుకుంటుంది ఆమె గర్భవతి కానీ చాలా సిగ్గుపడుతుంది ప్రస్తుతం లజ్జతి విలజ్జతి యుష్మాన్ ప్రమో ప్రభు ప్రబ్రూతామోక దర్శనా మీరు అమోఘమైన జ్ఞానం కలవాలి భవిష్యత్తు మీకు అలా అసలామకంగా తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి చెప్పండియా ఈమెకి పుత్రులు కలగాలనే కోరుకోండి అవి కొడుకే పుడతారంటారా సరే అమ్మాయి పుడుతుందా దయచేసి చెప్పండి అని అయితే వాళ్ళు చూశారు కోరి చూస్తున్నారా ఎంత నెలకొని వాళ్ళు తెలిసిపోయి వీళ్ళు మోసం చేస్తున్నారు వాళ్ళు సాంబుడు ఈ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి మోసం సో వాళ్ళు తెలిసిపోయి వాళ్ళు ఏమన్నారంటే ఏం పుడుతుందో మేము చెప్తాం జనయిష్యతి ఓ మందాహ ముసలం కులనాశనం ఓ మూర్ఖులరా కులనాశ మీ కులాన్ని నశింపజేసేటువంటిది ముసలం పుడుతుంది ఆయన కొడుకు కాదు కూతురు కాదు వెళ్ళిరండి అని చెప్తే కంగారు పరిగెత్తిన ఎక్కడికి వచ్చి అంటారు ఏంటని మీరు చేరుకుపేసి ఆ పొట్టల మీద కట్టిన ఆ మూటను ఎదురు అంటే దాంట్లో ఒక ముసలం ఉంది మీరు బట్టల మూట కట్టారు దాంట్లో వీళ్ళ శాప ప్రభావం చేత ఓ ముసలం ముసలం అంటే ఓ ఇనప రోకాలి ఓ ఇనప రోకలి ఓ ఇంత మూట కట్టారు వీళ్ళు ఆ మూటలో ఇంత రోకలు తీసేది కింద వల్ల రాజ్యం కింద నో జనా వాళ్ళు చాలా కంగారు వాళ్ళలో కొంతమంది కూర్చున్నప్పుడు ఆయన యువకుడు ఉత్తరాలు ఎంత చేశారు తప్పుడు కాదు అది ఇంటికి వెళ్ళి ఏం సమాధానం చెప్తారా ఆ మహర్షులు ఇప్పుడే మన శ్రీకృష్ణుడి చేత బలరాముడి చేత పూజలు అందుకుని ఇక్కడికి వచ్చారా మనం ఈ రకంగా వాళ్ళని వెళ్ళాపాలను చేస్తారా ఏం సమాధానం చెప్తారు వెళ్ళి చెప్పడం తల్లిదండ్రులకి అంటే దాంట్లో ఒక సలహా చెప్పాడు ఐదు అయింది కానీ ఆ శా వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు చెప్పిన మాట అమోఘంలో మనకి స్పష్టమైపోయింది మనం ఏమో పాత పట్టలు కట్టుకుంటే దాంట్లో ముసలం బయటపడింది సో మనం ఏం చేద్దామంటే ఈ ముసలాన్ని లేకుండా చేసిద్దాం వాళ్ళు అహంకారం కదా యాదవులు మంచి శక్తి సంపన్నులు వాళ్ళు సముద్ర తీరంలో ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళు పట్టుకొచ్చి ఆ ముసలాన్ని అరిగించేయడం ప్రారంభించింది లేదా సోర్ణయత్వా ముసలం యదురాజస్త ఆహుత ఇలా చేస్తారు అలా అరిగిస్తుంటే ముందు నేను కూడా అలా కలిగి అరిగి అరిగించేయచ్చు సో రాళ్ళల్లో పెట్టి అరిగించేసి ఆ ఇనుము రథంలాగా వచ్చేస్తూ ఉంటుంది నీళ్లు కోసం అడిగించేస్తున్నారు వీళ్ళు వీళ్ళందరూ యువకులు సో ఆ వచ్చిన రథము అదంతా సముద్రంలో కనిపిస్తుంది ఇప్పుడు ఎలా నీటిగా కనిపిస్తుందో చూద్దాం అభిప్రాయం సో వాళ్ళు అనుకున్నారంటే ఇంత ముసలం ఉంది కదా అదే వచ్చి ఇలా ఎగిరి వచ్చి నెక్కి మేము కొట్టే స్టెప్ వస్తున్నామో అలాగే లేకుండా చేసేద్దామని వెళ్తున్నాం అందుకోసం అలాగే తీసి సముద్రంలో కనిపిస్తారు అది చిన్నర ఈ కొద్ది అరగదీయడం మరి కష్టం అవుతుంది ఈ అరగదీసే కార్యక్రమం చూసారా ప్రారంభంలో ఉత్సాహంగా ఉంటుంది తర్వాత ఆ ముసలం గెల్లవ చెక్క సమయంలో పడిపోయినట్టుగా కనబడిపోయో ఇంత ముక్క అయిపోయింది వీళ్ళు అరగదీత అరగదీసి ఈ ముక్కను అరగదీద్దాం అంటే చేతికి దొరకట్లేదు వీళ్ళు విసిగెత్తు మా చేతులు మండుతున్నాయి వీళ్ళు అన్నారు ఇంక ఈ ముక్క మన ఏం చేస్తుందిరా ఈ ముక్క వచ్చే ఒకవేళ ఎత్తు కొట్టినా కూడా ఏమీ పెద్ద సమస్య కాదు అని వాళ్ళు ఏం చేశారంటే ఆ మొక్కని సముద్రం మధ్యలో తీసుకురావాలి వాళ్ళలో ఒకటి తెలియని వాడు ఈ మొక్క గురించి మీరేం చెందితే ఇక్కడ సలహా అడగేసింది అని ఆ మొక్కని పట్టుకుని సముద్రం మధ్యలో గిరవాటేసేసి గిరవాటేసి ఇంక ఇప్పుడు ముసలం లేదు ఇంకేది ముసలం పాలన లేదని అని ఇంకిపోయాడు సోగ్రహీలోహం చూర్ణాన్ని ఊహ్యమానాన్ని వేలాయాం లగ్నాన్యాసం ఓకే సో ఈ అయా ఏమైందంటే ఈ సముద్ర గర్భంలో పడుతూనే అదేదో తినే వస్తువు అనుకో ఒక చేప మింగింది అంశం ఆ మొసలకు మొక్క తర్వాత ఈ చూర్ణములు ఉన్నాయి చూడండి ఈ చూర్ణములు సముద్రంలో పడిపోయిన చూర్ణము ఉన్నది ఆ చూర్ణం అంతా గట్టు కొట్టుకొచ్చి మొత్తానికి ఎక్కడో సెటిల్ అయ్యి వీళ్ళు తాగబోయే మధ్యలోకి చేరింది వీళ్ళు మద్యపానం చేయబోతున్నారు పిక్నిక్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ప్రార్థన చేస్తున్నారు పతనాలు అలాగే ఉంటుంది దీనికి ఎవడో ఎక్సెప్షన్ కాదు ఎంతటి మహాత్ముడైన శ్రీకృష్ణుడు మాకు తోడున్నాడని అనుకున్న వాళ్ళు కూడా ధర్మాన్ని తప్పితే శ్రీకృష్ణుడు వాళ్ళకి ఏం తోడుండడు ధర్మంగా ఉంటే తోడుంటాడు ధర్మాన్ని తప్పితే ఆయనే పక్కన తప్పుకుంటాడు మీ ఎవరు మీరు ఏడవండి వాళ్ళు వినాశాన్ని పొందుతారు సో అది మద్యంలో చేరింది సంభవం మద్యంలో చేరింది అది అక్కడ డీటెయిల్స్ మీరు కావాలి ఓపికగా వర్కౌట్ చేసుకోవచ్చు ఆ మొక్క మాత్రం వెళ్ళి ఒక చేప కడుపులో చేరింది ఈ చేపలు పట్టుకునే వాళ్ళు మామూలుగా అన్ని చేపల్ని పట్టుకున్నట్టుగానే ఈ చేపని పట్టారు కొంచెం పెద్ద చేపని మామూలు చేపలు వాళ్ళు ఏం చేస్తాడంటే చిన్న చేపల్ని మరీ చిన్న చేపలు వెనక్కి వేసేస్తారు సముద్రంలో వేస్తారు చూడండి అవి కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ ఉంటాయి కొంచెం పెద్ద సైజ్ చేపల్ని వేరే సెపరేట్ లో పెట్టుకుంటారు ఆ రకంగా ఈ మత్స్యకారుడు ఆ పర్టికులర్ చేపని తనతో పాటు ఇంటికి పట్టింది ఎందుకంటే అది ఉండడానికి కొంచెం పెద్దదిగా ఉంది దాని మీద ఉండే ప్రేమతో సో వాడు ఆ చేపని కోసి ఆ కూర వండుకుందామనే ప్రయత్నంలో వాడు ఖాళీ తీస్తే ఆమె కోస్తుంటే ఈ మొక్క దొరికింది ఆ భార్య తీసుకొచ్చి ఇంకో చేప కడుపులో ఈ మొక్కలు బాగా శుద్ధిగా ఉందాయి ఇంకా కడుపులోకి ఇది ఎలా వచ్చింది ఈయన మొక్క అని వాడికి ఎదురు పెట్టి ఆవిడేమో వెళ్ళి పోపోది వెళ్ళిపోయింది వారి ఏం ముఖం చూస్తే మంచిగా వీలాగా బాగా అరవై సాగతీస్తున్నారు మంచి స్వింగింగ్ ఉంది వాడు ధనస్సు బాణాలు అలాంటి వ్యవస్థ కలవాడు సో ఆ బాణానికి చిగురిని ఇనప ఒకటి ఫిక్స్ చేస్తూ ఉంటారు అలాగే వీరి బాణాలు వీరి బాణాలు వీడియో తయారు చేసుకోవడంలో ఒక బాణానికి చిగురిని ఈ శరీరాన్ని ఫిక్స్ చేశాడు ఇది బాగుంది ఈ బాణానికి అనుకూలంగా ఉంది అని దాన్ని ఫిక్స్ చేసుకుని పెట్టుకున్నారు ఇదంతా పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు గమనించారు గమనించి అన్యథాతత్వం నైత్యం దీన్ని ఈ ఈ కాల ప్రవాహంలో వచ్చేటువంటి ప్రకటమవుతున్న ఈ ఘటనా చక్రమును దీన్ని మనం డిస్టర్బ్ చేయొద్దు అని అనుకుంది వయసుడాయి ఇంటర్ఫియర్ నేను దాంట్లో హస్తక్షేపం చేసి మళ్ళీ దాన్ని రివర్స్ చేసి వీళ్ళందరినీ కాపాడే ప్రయత్నం నేను ఎందుకు చేయాలి what's up let them get what they deserve అనే ఒక వైరాగ్య భావంతో ఆయన అలా నిలిచిపోయాడు ఈ డి నాట్ ఇంటర్ఫీర్ ఆయన ఇంటర్ఫీర్ అయి ఉంటే రక్షించుకునేవాడు ఈ డి నాట్ సో దేశీ ఇక్కడ నుంచి చాలా విస్తారమైనటువంటి వేదాంత విచారం పదమూడో అధ్యాయం ఇంకా కూడా ఆత్మీయంగానే ఉంటుంది ఈ లోపల ద్వారకానగరంలో పెద్ద పెద్ద ఉత్పాతములు కనబడతాయి ఆరో అధ్యాయంలో ఉన్న నేను ముప్పై నాలుగో శ్లోకం అథ తస్యామోహోత్పాతాం ద్వారకాయాం సంస్థితాం విలోక్య భగవానాహ యదుర్ధాం సమాగతాన్ ద్వారకలో ఏమేమో ఉత్పాతాలు అనుకుంటున్నాం అంటే ఇప్పుడు భూకంపం రాబోతోంది అనుకోండి కొన్ని సూచనలు కనపడతాయి అట్లనే జనాలు ఏదో రిసెప్షన్ చేస్తున్నారు చైనీస్ పీపుల్ ఈ ప్రకృతిలో వచ్చేటువంటి వికారములను ఆధారంగా చేసుకుని అంటే పశువులు పక్షులు వీటి యొక్క బిహేవియర్ ని గాలి వీచే పద్ధతి ఇలాంటివన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా వర్కౌట్ చేసి భూకంపాన్ని ప్రెడిక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని మనకి చదువుతున్నాం ఈవెన్ మన ఇండియాలో కూడా ఒక ఆర్గనైజేషన్ లో అలాంటి ప్రయత్నం చేస్తారు ఈవెన్ భూకంపాలు వస్తున్నాయి కదా so they are train to predict based on the natural responses so అలాగే వారికి ఉత్పాదన కోసం ఈ ఉత్పాతాలకు సంబంధించినటువంటి విచారం మన పురాణాల్లో కనపడుతుంది ఇలా అవుతుంది అలా అవుతుంది అలా అయితే ఒక భూకంపం ఒక మహాభయంకరమైనటువంటి ఘటన రాబోతుంది అని దట్ ఈస్ హౌ దే ఇటువంటి ఉత్పాతములను భారతంలో ఉన్నటువంటి వృద్ధులు వీటిని వృద్ధులు గమనిస్తారు ఎందుకంటే ఫోక్లోర్ నాలెడ్జ్ ఏదైనా ఎస్టాబ్లిష్డ్ నాలెడ్జ్ ఏం కాదు ఫోక్లోర్ లో ఉంటుంది తర్వాత జీవితంలో అనేక ఒడిదుడుకుల్ని హెచ్చు తగ్గులను చూసినటువంటి అనుభవజ్ఞులకి ఇవన్నీ కొంచెం బాగా తెలుస్తూ ఉంటాయి సో అలా నిత్యం అనేది చాలా ముఖ్యమైన శ్రీకృష్ణుడు కూడా గమనించారు గమనించి కొంతమంది పెద్దలు పిలిచారు ధర్మాత్ములు కేవలం తన ఎందుకు భక్తికే ద్వారకా నగరానికి వచ్చి మకాం పెట్టుకున్న అక్కడ ఉన్నటువంటి రాజ్యంతో కానీ సంపదలతో కానీ లౌకిక వ్యవహారాలతో కానీ వాళ్ళకి సంబంధం లేదు వయస్సులో పెద్దవారు అవడమే కాకుండా ఆయన ఎందుకు చాలా భక్తి శ్రద్ధలు గలవారు వాళ్ళలో ఉద్ధవుడు ఆయన ఉద్ధవుడు జిజ్ఞాసు భక్తుడు అర్థ అంటే గజేంద్రుని చూశాము అర్థార్థి అంటే ధ్రువుని చూశాము జ్ఞాని అంటే ప్రహ్లాదుని కూడా చూశాము జిజ్ఞాసు ఈ అర్థార్థి సుఖదుఖాలను రెండింటిని తన మనోబలం చేత స్వాధీనం చేస్తుంది దాని విషయంలో ఎక్కువ అనేది ఇవ్వకుండా కేవలము ఆత్మజ్ఞానాన్ని మాత్రమే మనం సంపాదించుకోవాలి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు దుఃఖాన్ని గమనించి ఆ సుఖాన్ని అని మనం కోరడం కాదు మనం ఆత్మస్వరూపానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని ఆయన దగ్గర అందుకోవాలి అనే అనే పెద్ద వివేకం గలవాడు జిజ్ఞాసు భక్త సో ఆయన మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళందరినీ పిలిచారు ఓ డజన్ పిలిచి చూస్తున్నారా ముఖోత్పాదాలు అంటే అవునండి మేమే మీతో చెప్పాలనుకుంటున్నాం మీరు మాతో అన్నారు కరెక్టే ఏమిటో అంత భయం వేస్తామంటే ఆయనందరూ ఏమి పరిస్థితి దగ్గర సో ఆ మహర్షులు ఆ సింధారతనే స్థానంలో సమగూడిన మహర్షులు ఈ వంశానికి ఒక శాపాన్ని కూడా ఇచ్చి ఉన్నారు సో అది మీ చెవుల దాకా వచ్చి ఉండదు ఆ పిల్లలు చెప్పలేదని ఆ యువకులు ఒక ఏదైనా వాళ్ళు సరే కాబట్టి మీరు ఈ ద్వారకమే లేకపోతే వెళ్ళాడకండి అదే ఇక్కడ కష్టం చేస్తున్నామని పైన అందరూ కూడా ఇంకో కూడా వేసుకున్నాను ఇలాంటి పిచ్చి లేదు పెట్టుకోకండి ఇంక ఇక్కడ ఉండదు ఈ దాంట్లో ఉండదు మీకు బ్రతుకు మీద ప్రేమ ఉంటే ఉండదు లేదు చూస్తా ఏమవుతుందో అంటే యూ కెన్ కంటిన్యూ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ప్రజాపక్షాన్ని రిపేర్ చేసే ఏంటంటే కొంతమంది రిపేర్ చేస్తారు కొంతమంది రిపేర్ చేయరు వాళ్ళు ఇష్టం అది they have to face the consequences whatever they are so ఆయన ఏం చెప్పాడంటే మీరు కేవలము తపస్సు భగవాన్ ఆరాధన ఇలాంటి ఇలాంటి దృష్టికోణంలో ఉన్నవాళ్ళు కనుక మీరు ఏం చేస్తారంటే ప్రసాద తీర్థానికి వెళ్ళిపోతుంది ఏమైనా ఎప్పుడు ఎన్నికైనా ముహూర్తం రైల్లో కాదు మీకు సాగుతూ ఇలాగే బయలుదేరారు గ్యాస్ గా అమోద్యమాచరం మరి మీరేం చేస్తున్నారు మీ శ్రీకృష్ణుడు గారు అని అడుగుతారేమో నేను అటే బయలుదేరుతున్నాను ప్రభాసం సుమహాపుణ్యం వ్యాఖ్యామోద్యమాచరం ఇంకా దీనికి పెద్ద ఆలస్యం ఏం లేదు అని ఆయన ప్రభాత తీర్థానికి వచ్చేస్తాడు తర్వాత ఈ కొద్ది మంది ఆయన భక్తులు వీళ్ళు కూడా వచ్చేస్తారు ఉద్ధవుడు ఆయనతో మాట్లాడలేదు ఉద్ధవుడు నేను ఉద్ధవుడు విడిచిపెట్టకుండా ఉన్నాడు శ్రీకృష్ణుడు ఎప్పుడు విడిచిపెట్టడు from the beginning till the end he's always with Sri Krishna చాలా మంచి స్నేహితుడు జిజ్ఞాసుభక్తుడు సో ఉద్ధవుడితో అంటాడు ఆయన మయా నిష్పాదితం హ్యత్ర దేవకార్యమశేషత యదర్థమవతీర్ణోహ వంశేన బ్రహ్మణార్థిత తన మనస్సులో ఉన్న మాట ఉద్ధవుడితో చెప్తున్నాడు మీకు ఈ కథలో ఏదైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయనుకోండి భాగవతం తీసి ఇక్కడ వర్తిస్తాం నేను మొత్తం కథ డీటెయిల్స్ అని ఇవ్వట్లేదు అంటే సూపర్ఫిషియల్ డీటెయిల్స్ ఇస్తున్నాను సో నేను ఏ దేవకార్యాన్ని నిర్వర్తించడం కోసం ఈ శ్రీకృష్ణ రూపాన్ని అవతారాన్ని స్వీకరించి ఉన్నానో ఆ దేవకార్యం పూర్తయిపోయింది ఇంకా అవతారం యొక్క పరిస్థితి నేను మనం చేశాను వచ్చిన పని పూర్తయిన తర్వాత అవతారం క్షణం ఉండదు వెళ్ళిపోతుంది కేవలం అవతారమే కాదండి జీవుడు కూడా ప్రారంభ కర్మ ప్రవాహం చేత జీవుడు వస్తాడు ఆ వేగము ఆ మొమెంటము వాటిని కొంతకాలం జీవితంలో తీసుకువెళ్తుంది దాని డిపెండ్స్ అపాన్ ది సో ఒకప్పుడు తక్కువ ఉంటుంది ఒకప్పుడు ఎక్కువ ఉంటుంది sudden wake difference from the Vedanta point of view so ఆ మొమెంటం ఎంతవరకు ఉంటుందో అంతవరకు జీవించి ఆ మొమెంటం పూర్తయిపోయిన వెంటనే ఆ దేహము ఆ జీవుని ఇంకొకటి వెళ్ళిపోతాడు వాడి యొక్క వాడి యాత్ర వాడికి ఆ జీవుని యొక్క యాత్ర నడుస్తూ ఉంటుంది సరే పరిస్థితి అవతారం కూడా అదే పరిస్థితి బట్ అవతారంలో డిఫరెన్స్ ఏమంటే ప్రారంభ కర్మ అనేది ఏమీ ఉండదు అవతారాన్ని స్వేచ్ఛయా గృహీతం ఈశ్వరుడు ఒక సంకల్పం చేతను మాయను తన వశం చేసుకుని జన్మిస్తాడు ఒక రూపాన్ని స్వీకరిస్తాడు ఆ ప్రయోజనం కోసం స్వీకరిస్తాడు కేవలం ధర్మ సంస్థాపనం అనే ప్రయోజనం అది అయిపోయిన వెంటనే మళ్ళీ తన ఇచ్చ చేతనే దేహాన్ని త్యాగం చేసేస్తాడు రామాయణంలో శ్రీరాముని యొక్క దేహత్యాగం కూడా అలాగే వర్ణిస్తారు ఆయన ఏమో నదిలో స్నానం చేయడానికి వెళ్ళి సరయూ నదిలో అలా కొంచెం ముందు ముందుకు వెళ్ళి ఆ నదిలోనే దేహత్యాగం చేసేస్తారు అలాగా దట్ ఈస్ హౌ ఈ అవతార కమస్పోయానండి కాబట్టి శ్రీకృష్ణుడు కూడా అలాగే అంటాడు నేను ఇంకా I'm planning of this drawing this avatara ఇంకా ఈ వంశం ఉన్నది ఆయన తెలుసు ఈ శాపం గురించి ఉద్ధవుడితో అంటున్నారు ఈ శాప నిర్బంధం ఇప్పటికే శాపం చేస్తున్న దహనం అయిపోయింది అది ఉంటే దానికి టైం రావడం ఇంకో వారం రోజులు టైం అనేది ఒకటి ఉంది గ్యాప్ ఆ శాపం యొక్క ప్రభావం చేత దగ్ధమై ఉన్నది ఆ సమయం వచ్చినప్పుడు అన్యోన్య విగ్రహాత నక్ష్యతి వాళ్ళ వాళ్ళు దెబ్బలాట్లోకి వచ్చేస్తాయి ఆ శాపం యొక్క ప్రభావం చేత ఒకరినొకళ్ళు నరికేసుకుని కొట్టేసుకుని తెచ్చుకుంటారు వాళ్ళు అది ఇది ఎండా కాబట్టి దాని గురించి ఇంకేమీ చింత చేయాల్సింది లేదు హే ఉత్సవ అని తన మనస్సులో మాట ఉత్సవుడికి చెప్తున్నాడు తర్వాత ప్రవర్తుంటే on the seventh day in another seven days so ఈ ద్వారకా నగరాన్ని సముద్రము కబడించి వేసుకుంది ఉండదు నిజానికి వాస్తవం ఏమంటే ఈనాటికి కూడా ద్వారక సముద్ర గర్భంలో ఉంది మన Indian institute of oceanographic research అని ఉంది గోవాలో ఉంది మంచి institute national institute of oceanography so వాళ్ళు ఈ మధ్యన ఈ ప్రాజెక్ట్ ని బాగా టేకప్ చేసి ద్వారకా నగరాన్ని ఫోటోగ్రాఫర్ ఇచ్చేసారు చేశారు ఇలాంటి ప్రాజెక్ట్స్ రెండు నుంచే ఈ మధ్యన ఒకటి అలెగ్జాండ్రియా అనే నగరాన్ని యునైటెడ్ నేషన్స్ వాళ్ళ యొక్క గ్రాఫిక్ రీసెర్చ్ ప్రాజెక్ట్ వాళ్ళ స్పాన్సర్ ప్రాజెక్ట్ ఈజిప్ట్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నది సో వాళ్ళు దాని అలెగ్జాండ్రియా నగరాన్ని అదే చేసుకోవాలి దాంట్లో క్లీపాట్రా ఉన్నటువంటి ప్రాసాదము ఆవిడ బెడ్రూము అన్నీ కూడా డిస్కవర్ చేశారు ది సేమ్ వే ఇక్కడ నగరము దాంట్లో ప్రధానమైన భవనాలు దానికి ఉన్నటువంటి చుట్టూ ఉన్న కోట గోడ ఇవన్నీ డిస్కవర్ చేశారు it's pure way history there are few supernatural elements ఉన్నాయి అవి వాటిని we have to take them as they are presented in the Bhagavatam by Maharshi but bodha and history they are perfect so ఏడవ రోజున ఈ నగరం మిగలదు సముద్రంలో కలిసిపోతుంది ఇకపోతే హే ఉద్ధవ అనుకోకుండా పట్టుకుని వెళ్లాడుతున్నావు చిరకాలం నుంచి నన్నే ఆశ్రయించుకున్నావు చాలా మంచిది సో నువ్వేం చేస్తావంటే ఈ ఉద్ధవుడు బంధువులందరూ అక్కడే ఉన్నారు వరకు ఉద్ధవుడు వాళ్ళ క్లాన్ లో మేనమావులు మేనతడు వీళ్ళు వాళ్ళు ఈ దీర్ఘాయ పిచ్చి బంధువులు అందరూ దాంట్లో ఉన్నారు అది వాళ్ళందరూ ఏమైపోతారని అప్పుడే ఇలా కలిసి చేయాలంటారు అంటే ఈయన చూడు స్వజన బంధుషు స్నేహం పరిత్యజ్య ఇంతకాలం నాతో కలిసి ఉన్నందుకైనా ఎప్పటికైనా ఈ బంధువులు వీళ్ళు వాళ్ళు అనే ఈ గోడ పక్కన పెట్టు ఎంతసేపు మేనత కొడుకు మేనమ కొడుకు అన్న cousin brother cousin sister cousins cousins cousins cousins ఇంకా అదేనే ప్రపంచం అంటే కజిన్స్ ఏంటంటే అలా ఉండకూడదు మొత్తం మానవాళ్ళంతా కూడా మన సోదర భావం ఆ భావంలోకి రావాలి కొంతమంది ఎలా ఉంటారంటే ఆ చేతిలో చాక్లెట్ ఉందనుకోండి అదిగో మేనత కొడుకు మేన కొడుకే పెట్టాలి ఈ రోడ్డు మీద పోయి వాడికి పెట్టకూడదు ఎవరో ముందు మొహం తెలియని వాడికి మనం ఎందుకు పెడతాం అని అలాంటి దృష్టికోణంలో ఆ క్లాన్ యాటిట్యూడ్ లో ఉంటారు అలా ఉండకూడదు చాలా తప్పది ఇప్పటికైనా సరే నువ్వు ఈ స్నేహాన్ని అంటే ఈ ఆసక్తిని విడిచిపెట్టి పరమాత్మ స్వరూపుని పరమాత్మ ఎందు పరమేశ్వరుని ఎందు మనస్సుని లగ్నం చేసి కొంచెం సంచారాన్ని పరివిరాజకుడు కా ఊరికే ఈ ద్వారకం ఇంకేం పట్టుకుని ఉంటావు పడివిరాజు సన్యాసం తీసుకోమని చెప్తున్నాడు పోవే ఎక్కడికి వెళ్ళి ఉంటావంటే ఆయన ఆయనైతే బదిలీకి వెళ్ళమని చెప్తాడు ఇక్కడ మాత్రం ఉండదు టైం పడుతుంది వెస్టర్న్ కోస్ట్ లో ఉన్నాడు అలా అలా అలాగా ఆయన ఋషికేశ్ అలా వెళ్తే వారు మాసాలకు సంవత్సరానికి బదిలీ చేరుకోవచ్చు అక్కడ ఉండి వెళ్తుంది ఊరికే ఇక్కడ పట్టుకుని వెళ్ళాలి ఇక్కడ ద్వారకేం ఉండదు అలా ఇప్పుడు అలా సముద్రంలో అక్కడ దూరంగా చాలా అద్భుతంగా భాషిస్తూ ఉంటుంది ఆ ద్వారక అలా ఉండదు ఇంకా ఓవర్ సో అని ఆయనకి ఒక సందేశాన్ని ఇస్తున్నాను యదిదం మనసా వాచ చక్షుభ్యాం శ్రవణాది నశ్వరం గృహ్యమాణం చ విద్ధి మాయా మనోమయం పృథుడు ద్వారక ద్వారక అంటే ఎలా ఆ ద్వారక అనేది ఒకటి ఉందని ఎలా తెలిసింది నీకు కంటితో చూస్తున్నావు చెవితో వింటున్నావు సో అలాగే ఇక్కడ ఇంద్రియముల ద్వారా ద్వారక అనేది ఒకటి ఉన్నది ఆ ద్వారకలో నా ఇల్లు ఉంది ఈ సంగతి నీకు ఎలా తెలిసింది మళ్ళీ ఇంద్రియముల ద్వారా తర్వాత ఆ ఇంట్లో బంధువులు ఉన్నారు ఆ ఊళ్ళో బంధువులు ఉన్నారు సో మేనత కొడుకులు మేనమా కొడుకులు వీళ్ళందరూ ఆయా స్థానాల్లో ఉన్నారు ఇవన్నీ నీకు ఎలా తెలిసింది మళ్ళీ ఇంద్రియముల ద్వారా కాబట్టి నువ్వు బంధువులు ఉన్నారు వస్తువులు ఉన్నాయి ప్రియమైనవి అప్రియమైనవి కావలసిన వాళ్ళు అక్కర్లేని వాళ్ళు పరాయి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారని అంటున్నారే వాళ్ళందరూ ఉన్నారని నీకు ఎలా తెలిసింది ఇంద్రియముల ద్వారా తెలుసుకుంటున్నావు సెన్సోరియల్ పర్సెప్షన్ అంటారు సపోజ్ ఇంద్రియాలు లేవనుకో వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళ ఉనికి ఇంద్రియములపై ఆధారపడి ఉన్నారు తర్వాత ఈ ఇంద్రియముల ద్వారా స్వతంత్రంగా తెలిసిపోతుందా అలా కూడా లేదు ఇంద్రియముల వెనక ఉండి ఈ ఇంద్రియములు తీసుకొచ్చేటువంటి సమాచారాన్ని ఆ మనస్సు సంకలనం చేసి అది కొన్ని భావాలని నీకు అందజేస్తోంది ఆ భావాలని పట్టుకుని నువ్వు ఇదే సత్యం అనుకుంటున్నావు కాబట్టి ద్వారక అంటే ఏమిటి ఇంద్రియముల ద్వారా దర్శ ఎక్కడ ఉన్నాయనుకుంటున్నామేమో బయట ఏం లేవు they are perceived sensorial and felt inferred concluded in the mind మనోమయం బయట లేవు కొన్ని మనస్సులో కొన్ని మనస్సులోనైనా ఉన్నాయి కదా అంటే మనస్సులో కనుక మూడు కాలంలో ఎందు స్థిరంగా ఉండే పక్షంలో అది సత్యము అని మనం చెప్పగలము కానీ మనస్సులో కూడా ఓ క్షణంలో కనపడతాం ఇంకో క్షణంలో పక్కకి సో మనస్సు చాలా చంచలంగా ఉన్నది కాబట్టి జగత్తు అనేది ఇంద్రియముల గ్రహణము మనస్సు యొక్క ఇన్ఫరెన్స్ ఇంతకు మించి వేరే జగత్ అనేది ఏది లేదు మనోమయం జగత్ ఆ మనోమయమైనటువంటి జగత్ అంటే కేవలము it is a collection of sensorial perceptions and mental concepts ఈ రెండు ఉత్పాదితే జగత్ అవుతుంది నువ్వు ఇలా ఈ దృష్టికోణంలో ఎప్పుడైనా ఆలోచించావా ఆలోచించినట్లయితే ఇదే జగత్తు అని నీకు అర్థం అవుతుంది ఇదే జగత్తు అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో దాని నుంచి మరో కంక్లూషన్ వస్తుంది అది ఏమిటంటే ఈ జగత్తు జగత్ అనగా దాని ఎందుండేటువంటి వస్తువులు మనుష్యులు వాళ్ళ మీద మనకు ఉండేటువంటి మాయా ఎలాగైతే సినిమా తెర మీద ఒక టైం స్కేల్ ఉంటుంది ఒక స్పేస్ ఉంటుంది అందరు విహీనమైన ఉంటాయి మంచి క్యారెక్టర్స్ ఉంటారు చెడు క్యారెక్టర్స్ ఉంటాయి మంచి చెడు సుఖం దుఃఖం అన్నీ ఉంటాయి సినిమా తెర మీద అన్నీ కనపడుతున్నాయి ఉంటాల్సిన కాదు అవి కేవలము ఒక కాంతి అనే అధిష్టానం నుండి మాత్రమే ప్రకాశిస్తున్నాయి అదేవిధంగా మేము అనుకుంటున్నటువంటి జగత్తు అనేది ఏదైతే కలదో అది కేవలము మనోమయం మనస్సు మనస్సునందు మాత్రమే కలదు అయితే ఈ మనస్సు ఏంటి మనస్సు అనగా చైతన్యంలో కలిగే ఒక స్పందన మాత్రమే moment in the consciousness is called mind there కొడుకు is he outside consciousness నీవే అలాగే బంధువు కావలసిన వాడు శత్రువు శత్రుభావము యొక్క జ్ఞానము కంటే భిన్నంగా శత్రువు అనేవాడు ఉండడు కాబట్టి ది ఎస్ఎన్సీస్ మొత్తం నువ్వు సంసారము జగత్తును ఏదనుకుంటున్నావో అది కేవలము నీ చైతన్యము నందు ప్రకాశిస్తూ ఉన్నది అంచేతనే ఆ చైతన్యము అనే దానికి మనస్సు అనే తలుపు తెరిచినప్పుడు ఈ సంసారం అంతా ప్రకాశిస్తుంది మనస్సు అనే తలుపు మూసేసినప్పుడు ఈ సంసారం ప్రకాశించడం మానేస్తుంది కాబట్టి ఈ సంసారం బయట లేదుగా వెలివాడ మనోమయం మాయామయం ఇది విద్ధి అనే సత్యాన్ని నువ్వు తెలుసుకో కాబట్టి బైక్ ఉంది ఎలాగైనా విడిచిపెట్టి వెళ్ళిపోవడం అంటే బైక్ లేదు బైక్ ఉంటే విడిచిపెట్టి వెళ్ళిపోవడం కష్టం బయట లేదు విశ్వం విజాంత గ్రామ యుక్త చిత్త ఇదం జగత్ కాబట్టి నువ్వేం చేస్తున్నావంటే నీ ఇంద్రియములను మనస్సుని విక్షేపం చేసేసి అంటే వాటిని అంతటా పారవేసుకుని ఇంకో నా కొడుకు ఎక్కడ ఉన్నాడు అన్న మనసు అక్కడ పారాడు నా నా డబ్బు ఇక్కడ ఉంది నాకు కావాల్సిన పదార్థాలు అక్కడ ఉన్నాయి నా శత్రువులు అక్కడ ఉన్నారు వీడు పరాయి వాళ్ళు వీడు నా వాళ్ళు అని ఈ విధంగా మనస్సును అక్కడక్కడక్కడ పారేసుకున్నాం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ నువ్వేం చేస్తావంటే you correct your mind back ఇంద్రియము ఇలాగా తిప్పుతూ ఉండటము కళ్ళప్పగించి ప్రపంచాన్ని సంసారాన్ని పొద్దున నుంచి రాత్రి దాకా చూసుకో ఉండటము ఇది కూడా మానేసే యుక్త ఇంద్రియ గ్రామ యుక్త చిత్త ఎప్పుడైతే అంటే అర్థం అధ్యాత్మయోగ యు లుక్ ఎన్ వర్డ్ అంతర్ముఖుడవు కా అంతర్ముఖుడు అయ్యి నువ్వు ఈ సత్యాన్ని గ్రహించు ఎందుకంటే ఆత్మని ఈక్షస్వ నీవు ఏవేవైతే జగత్తులో ఉన్నాయని అనుకుంటున్నావో అవన్నీ కూడా ఆ చైతన్యంలో ఉన్నాయి అని దర్శించు ఇప్పుడు నా ఎదుర్కొన్న మనిషి కూర్చున్నాడు ఒక వ్యక్తి ఉన్నాడు who is that person that person is shining in the consciousness వారిని చూచే ద్రష్టను నేను దట్ అది ఆబ్జెక్ట్ అయితే ఇది subject that subject where is that subject ఆ నేను చూచేవాడిని అనే subject where is that that is also shining in the same consciousness ఎప్పుడు దీన్ని బట్టి తెలియదు ఏమిటంటే మీ అంటే వాట్ ఈజ్ మీ మీ అంటే చైతన్యంలో వచ్చిన ఒక స్పందన యు అంటే అదే చైతన్యంలో వచ్చిన మరి యొక్క స్పందన ఇప్పుడు సినిమా తన మీద హీరో కనపడతాడు వాట్ ఈస్ హీరో ప్రకాశంలో వచ్చిన ఒక రూప అధ్యాస ఒక రూపం యొక్క సూపర్ ఇంపోజిషన్ ఎదుగున్న విలన్ ఉంటాడు వాట్ ఈస్ దాట్ సేమ్ అదే హీరోను విలను ఒకటే అవుతాడండి అంటే అదే అదే అన్నం దాంట్లో ఉండదు హీరో విలను ఒకటే అవుతారు హీరోకి విలన్కి ఒకే అధిష్టానం ఉంటుంది అలాగే మీకి యూకి ఒకే అధిష్టానం ఉంటుంది కాబట్టి మీ యూ ఏదో బాహ్యంగా ఉన్నాయి అని అనుకుంటే తేడాగా కనపడుతున్నాయి me is totally different from you కానీ వాస్తవం ఏమనగా ఈ మీ అండ్ యూ నేను నువ్వు అనే భావనలు రెండు కూడా ఒకే చైతన్యంలో వచ్చిన స్పందనలు ఇది ఎలాగంటే సముద్రంలో ఓ అల లేచింది మరో అల లేచింది ఈ అలకి హ్యూమన్ మైండ్ ఉంది అది అంటోంది నువ్వు లేచేవాళ్ళ ఎదురకుండా నువ్వు చిన్న అలవి అని నిన్ను నేను మింగేస్తాను అంటాను వెళ్ళి మింగేసింది దాన్ని ఇప్పుడు చెప్పండి ఈ నిన్ను మింగేస్తాను అనే అల ఎక్కడుంది ఆ మింగబడ్డ అల ఎక్కడుంది రెండు ఒకే జలం ఉంటుంది అదేవిధంగా ఎగ్జాక్ట్లీ సేమ్ లేదు మీరు ఊహించగలగాలి మీరు భావన చేయగలిగితే నేను అనేటువంటి ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వము నా చేత దర్శింపబడే నువ్వు అనే వ్యక్తిత్వము ఈ రెండు కూడా ఈ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ డివైడెడ్ గా కనపడుతున్నాయే రెండు అవర్లు డివైడెడ్ గా కనపడినట్టుగా ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివైడెడ్ గా కనపడుతున్నాయి ఈ రెండు కూడా ఒకే చైతన్యం కలవు ఆ చైతన్యానికే ఆత్మ ఆత్మని క్షస్వ అలా దర్శించు దర్శించి ఆ ఆత్మ మరి ఈ ఆత్మ అయితే మరి దేవుని మాట ఏమిటి మయ్యధీశ్వరే ఆత్మానం మయ్యధీశ్వరే ఆత్మస్వరూపుడనైన నేను నేనే ఆత్మరూపుడుగా చైతన్య రూపంగా ఉన్నాను కాబట్టి జగత్తంతా కూడా నాయందే ఆ విధంగా నిలిచి ఉన్నది ప్రకాశ లేకున్నాను ప్రకాశించుకున్నది సినిమా తెర మీద హీరో హీరోయిన్ విలన్ మొదలైన వారు లేకున్నాను ప్రకాశించుకున్నారు దృశ్యంతే జగత్తు దృశ్యతే జగత్ అస్థి అని అనుకోండి జగత్ దృశ్య కనబడుతుంది అస్థి అంటే ఇంకో సందర్భంలో దట్ డిఫరెంట్ కాన్సెప్ట్ సో జగత్ జాయతే భవతి అని అనడానికి వీట్లేదు జగత్ దృశ్యతే సో ఈ సత్యాన్ని గ్రహించు గ్రహించి ఇక్కడే వేలాడుతూ కూర్చున్నాం ఒక ఏడు రోజులను నీ కాకుండా ద్వారక నగరం నీకు అయ్యో నా ద్వారక నా ద్వారక అంటే ఈ గట్టు మీద కూర్చొని ఏడుస్తూ కూర్చోవాలి వై డోంట్ అజ్ఞాన జ్ఞాన విజ్ఞాన సంయుక్త నేను చెప్పినటువంటి సత్యాన్ని నేను తెలుసుకో దాన్ని అనుభవానికి తెచ్చుకో జ్ఞాన విజ్ఞాన జ్ఞానం అంటే ఇండైరెక్ట్ నాలెడ్జ్ విజ్ఞానం అంటే ఓన్ అప్ నాలెడ్జ్ ఆ జ్ఞానాన్ని స్వంతం చేసుకోండి ఆత్మభూత శరీరినాం ఈ దేహంలో ఏ చైతన్యం ప్రకాశిస్తుందో లేదా ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఏ చైతన్యంలో ఈ దేహం ప్రకాశిస్తోందో అదే చైతన్యంలో సకల ప్రాణులు ప్రకాశిస్తున్నాయి ఈ సత్యాన్ని తెలుసుకుని వెళ్ళి ప్రవ్రాజకుడవై ప్రవ్రాజకుడవై సర్వసంగ పరిత్యాగై ఆ బదరి ఇత్యాది స్థానాల్లో ఉండు ఇక్కడే కూర్చుంటే ఇంకో ఈ పాత ఆలోచనలన్నీ కూడా నిన్ను చుట్టుముట్టుతూ ఉంటాయి నీ వివేకము వైరాగ్యము స్థిరపడ్డ తర్వాత ఎక్కడున్నా పర్వాలేదు కాబట్టి ఆ స్థిరపడి సమయంలో మటుకు కొంచెం సాధుసంగా ఉంటే మంచిది నా పక్కన కూర్చోడానికి నేను ఇంక ఇక్కడ ఉండట్లేదు I'm leaving this place I'm leaving the world ఎప్పుడు నీకు ఇంకా ఆయన ఇంకా ఉద్యోగం ఇంకొకటి అభిప్రాయం ఉంది శ్రీకృష్ణుడు ఈ రోజు మనం డిస్టర్బ్ చేయాలి వై హీ షుడ్ డిస్టర్బ్ అతనికి నా అభిప్రాయం నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలి పైగా మానవ జన్మలో ఉండగా సాధన చేసుకుంటే ఇంకెప్పుడు చేస్తాడు ఉద్యోగుడు జిజ్ఞాసు కదా కాబట్టి బదిలీకి పోవాయా పోయి అక్కడ సాధన చేసుకోవాలి అని చెప్పాడు సాధారణ బంగారం లాంటి సలహా ఇచ్చారు విశేషకోవాచ ఇత్యాదిష్టో భగవత మహాభాగవతో నృప ఉద్ధవ ప్రణిపత్యాహ తత్వ జిజ్ఞాసురచ్యుతం ఇది ఫైనల్ అడ్వైజర్ అంతకు ముందాక ఏమేమో కబుర్లు మంచి మాటలు చెడు మాటలు అన్నీ నడిచాయి ఇప్పుడు వన్స్ ఫర్ చెప్పాడు ఇది విని భక్తుడు ఆయన గొప్ప భక్తుడు ఉద్ధవుడు జిజ్ఞాసుడు చక్కటి జిజ్ఞాస కలవాడు ఇంకా శ్రీకృష్ణుడు ఇంకా దేహత్యాగం చేస్తానని అన్నాడు ఆయన దేహత్యాగం చేసేసి తీర చేసేసిన తర్వాత ఇంకా మనం చేసేది ఎలాగలేదు ఆయన చేసి లోపల ఏదైనా కొంత జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నాము పైగా ఆయన చెప్పిన సలహాయానికి ఆయనకి ఒకటి ఎక్కదు వీడు నన్ను ద్వారక వదిలిపెట్టి వెళ్ళిపోమంటాడు మీరు అన్నమే ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఇంకా ఆ బెంగ కూడా ఆయన మనసులో ఉంది సో వీటన్నింటినీ కలిపి ఆయన ఒక ప్రశ్న వేస్తున్నాడు ఉద్యోగ వాచ యోగేశ యోగ విన్యాస యోగాత్మం యోగ సంభవ యోగేశ అంటే యోగము అంటే సాధన జ్ఞానం పరమేశ్వరుణ్ణి మనకు అందజేసేటువంటి ఉపాయం ఆ ఉపాయం మీరు కర్మ అంటే కర్మయోగము జ్ఞానం అంటే జ్ఞానం భక్తి కూడా దాంట్లో భాగమే ఇది ఇది లేదని మేము భక్తిని వేరే కౌంట్ చేస్తాం శుభం భూయ go head and do no problem ఉంటే కౌంట్ చేసుకోవడంలో తప్పేం లేదు కర్మయో భక్తి అంటే ఏం చేస్తాం పూజ చేస్తాం అంటే కర్మ అయింది అది కాదండి జపం చేస్తాం అది కర్మే అయింది కాదండి భగవంతుడిని తెలుసుకుంటాం అయితే జ్ఞానం అయింది సో ఏదో ఒకటి చేయాలి కదా కాబట్టి కాదు మేము ఇన్ని కర్మాజ్ఞానమే అయినా మేము దాన్ని వేరే పెట్టుకుంటాం అస్తు ఇంకోలా ఏం తప్పులేదు నో ప్రాబ్లం తెలిసి ఏ పనైనా చేయొచ్చు తెలియకుండా చేయటంలో సమస్యలు ఉంటాయి కానీ తెలిసి ఎలాగైనా చేయొచ్చు మనం ఈ రోడ్లో గొయ్యి వస్తుంది అని తెలిసి కార్ నా గొయ్యిలో ప్రవేశపెట్టచ్చు బ్రింగ్ ఇట్ అవుట్ తెలియకుండా తెలియకుండా అనుకోండి చాలా ఇబ్బందులు పడతాయి కాబట్టి సో హే యోగేశ అంటే సాంఖ్య కర్మ అనే యోగములు రెండు ఉన్నాయి అది రెండింటినీ బోధించినటువంటి పరమేశ్వరుడు సో యోగాత్మ ఆ సాధనమైన ఈశ్వరుడు ఇది ఇది ఒకటి సాధకులు తప్పగా గమనించవలసింది మనం ఎలా అనుకుంటామంటే ఇప్పుడు ఏదైనా ఒక సాధన ఉందనుకోండి పూజ అనే సాధన లేకపోతే జపము ధ్యానము ఇలాంటి సాధనలు ఉన్నాయి ఈ సాధనలు మన దగ్గర ఉన్నాయి సాధ్యమైన పరమేశ్వరుడు ఎక్కడో దూరంగా ఉన్నారు మనకు అతీతంగా ఉన్నారు మనం ఏం చేయాలి ఈ సాధన ద్వారా ఆయన్ని మన దగ్గరికి తెచ్చుకోవాలి ఈ దృష్టికోణం సరికాదు తప్పదు దాంట్లో ఎత్తించక వివేకం ఎత్తించక మంచితనం ఉంది కానీ నేను నేను హయ్యర్ స్టాండ్ పాయింట్ అది సరికాదంటున్నాను ఇలాగా సాధన ఎక్కడ ఉన్నదో సాధ్యమైన ఈశ్వరుడు కూడా అక్కడే ఉన్నాడు అక్కడ ఎలా ఉన్నాడండి ఏ రూపంలో ఉన్నాడు అంటే సాధన రూపంలోనే ఉన్నాడు పూజ ఎక్కడ ఉందో ఈశ్వరుడు అక్కడే ఉన్నాడు ఏ రూపంలో ఉన్నాడు పూజలో అంతర్భాగమై ఉన్నాడు జపం అక్కడ ఉందో ఈశ్వరుడు అక్కడే ఉన్నాడు ఎలాగ మంత్రమూర్తి అయి ఉన్నాడు మంత్రమూర్తి కహ అని మనం చెప్పాను సో మంత్రమూర్తి అయి కాబట్టి దీన్నే సాధనా తాదాత్మ్యము అంటారు శ్రీకృష్ణుడు చెప్పింది ఎంత మాత్రమే సాధనము సాధ్యము అని ఉన్నాయి ఒక పుస్తకం ఉంటుంది సాధన సాధ్యము అని స్వామి స్వామిజీ గుర్తు తెలుగులో ఉంది మనం గమనించండి తప్పకుండా గమనించదగ్గ పుస్తకం సో సాధనము సాధ్యము అని ఉన్నాయి సాధనము అనుష్ఠి అనుష్ఠించాలి సాధనం అంటే ఉపాధి దాన్ని అనుష్ఠిస్తూ మనస్సుని సాధ్యం మీద నిలిపితే అది కర్మయోగం అనిపించుకోదు సాధన తాదాత్మ్యాన్ని చెంది సాధ్యాన్ని ఓ ఇది మన సాధ్యము అని ఓసారి దర్శించి సాధనాన్ని చేపట్టి మళ్ళీ ఇంకా సాధ్యం చేసి చూడడం మానేస్తే దాని ఎందుకు తృష్ణ అభిసంధి ఆగ్రహము పెట్టుకోకుండా సాధనతోటి మమేకమై మీరు ముందుకు నడిస్తే దాని పేరు కర్మయోగం అదే కర్మయోగం అంతకంటే మరేం కాదు ఎంతసేపు సాధ్యం చేసి చూస్తూ ఉంటాడు నేను చిన్నప్పుడు సంధ్యావనం చేసుకున్నాను మా అమ్మగారు మాకు నాకు నాకేమో కాఫీ అంటే సంధ్యావనం చేసుకుంటే కాఫీ ఇస్తా ఉంటాడు లేదా కూర్చుని వాళ్ళ సంజావనం మా దృష్టి కాఫీ మీదే సంజావనం మీద అనుకుంటుంది ఈ సంజావనం డబ్బుడబలాన్ని చేయడం దాన్ని ఏమో చకచకా చేసేయటం ఇదిగో సంజావనం చేశాను కాఫీ ఇయ్యి సంజావనం నిజంగా చేసే కాబట్టి చూడండి మొహం మీద ఎంత గట్టిగా విభూతున్నాయి ఇంకా చేయకూడదు ఇయ్యే కాఫీ అని సో అది సాధ్య దృష్టి అంటారు అలా ఉండకూడదు సాధ్యం దానంతటదే వస్తుంది ఎక్కడికి పోతుందండి సాధన మీ చేతిలో ఉంటే సాధ్యం ఎక్కడికి పోతుంది మీదే మీ సొంతమైన సాధ్యం సాధన తాదాత్మ్యాన్ని చెంది మనము ప్రవర్తించాలి అది అది దట్ ఈస్ ది కర్మయోగ అంటే దానిపై కాబట్టి ఈ విధంగా యోగా మనం యోగం అంటే ఉపాయం సో ఉపాయ రూపంగా నీవే ఉన్నావు అని సాధన తాదాత్మ్యానికి వెనుకున్నటువంటి ఆ నిష్ఠని ఆయన ఆ సంబోధనలో సూచించాడు సో నీవు నాకు సన్యాస రక్షణ త్యాగ ప్రోక్త నువ్వు చెప్పిన అనుమాటం అంటే నాకు ఏమనిపిస్తుందంటే నన్ను సర్వస్వ త్యాగం చేయమన్నావో నాకు అనిపిస్తుంది అంటే ఇక్కడ బదిలీ పెట్టుకో ఈ గ్లాసుతో నేను సంబంధం పెట్టుకోకు మళ్ళీ వెళ్ళి సామాన్లు తీసుకుంటాను అలాంటి పిచ్చి కూడా ఏం పెట్టుకోకు వాళ్ళందరికీ టాటా చెప్పొస్తాను ఇవేం పెట్టుకో నీ విజయ పోమంటున్నాడు కదండి సో నేను వచ్చేసాను నువ్వు పోమంటున్నాడు నువ్వు త్యాగ సన్యాస లక్షణ అది చేయమని చెప్పినట్టుగా నాకు అనిపిస్తుందయా కానీ మహాత్మ భూమన్ ఇది చాలా కష్టమైనది నిత్యాపోయం దుష్కరో భూమన్ ఎందుకంటే ఏదో కొంచెం ప్రేమలో అనురాగాలు ఉన్నాయి కదండి మరి మీ అంత బండగానుకోలేదు మేము సో సో నాకు నేను ఎందుకనో I'm unable to do that okay you're unable to do that then you what you want do ద్వారకం ఉండదు నా బంధువులు వాళ్ళు they are not to be they are over చేప ఎత్తర్థ నా పెట్టి సామాన్లు they are all gone to okay చెప్పు నువ్వేం చేస్తావు చెప్పు ఓన్ వెర్రివాడా నేను చెప్పినట్టు చెయ్యి నేను ఇస్ నో ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ ఉంటే నేను ఎందుకు చెప్తాను మీకు అని ఆయన అభిప్రాయం ఒకటి ఈయన అనేది ఇది ఆయన ఏమంటాడో చూద్దాము కాబట్టి నేను పైగా నిన్ను నేను విడిచిపెట్టి వెళ్ళాలి నువ్వుగా నాకు కావాల్సిన వాడు పుట్టినప్పుడు నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి నీ వెంట తిరుగుతా ఇప్పుడు నన్ను విడిచిపెట్టుకోమంటే అది కూడా ఒక రకమైన స్నేహం సంఘమే అది కూడా ఉండకూడదు సో శ్రీకృష్ణుడు ఆయనకి అది కూడా నేర్పాలి కానీ ఈ లీలావతారం కొద్దిసేపే కాలంలో భాగంగా ఉంటుంది అదే అలా శాశ్వతంగా ఉండేది కాదు అది అయిపోతాం సో దాన్ని పట్టుకుని వెళ్ళాడతానంటే కూడా కుదరదు ఎనివే ఆయన ఇంకా ఒకడే మాట్లాడుతున్నాడు దీన్నే సిద్ధాంతి ఆశంక అంటారు పూర్వపక్షం మాట్లాడుతూనే సిద్ధాంతంలో వచ్చేస్తూ వచ్చేస్తుంటాయి ఆ హడావిల్లో వచ్చేస్తాయి అసలు ఉద్ధవుడు శరణాగతి చేస్తున్నాడు ఎందుకంటే చెప్పు నాకు నేను తెలుసుకోవాలి అని అడగాలి అడగందే చెప్పకూడదు ఓ మహాత్ములు అన్నారు పూర్వం మహాత్ములు ఎక్కడో మూల కూర్చుని ఉండేవారు ఆశ్రమం పేరు చెప్పి ఓ మూల ఎక్కడో గ్రామంలోనో నలుగురికి దూరంగా ఓ మూల కూర్చుని ముక్కు కూర్చుని కూర్చుని ఉండేవారు జిజ్ఞాసులు కష్టపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నారు ఇప్పుడు పరిస్థితి రివర్స్ అది రివర్స్ <laughs> ఇప్పుడు మహాత్ములు హైదరాబాద్ వస్తారు వచ్చి మేము మీకు జ్ఞానాన్ని పంచిపెట్టడానికి వచ్చి ఉన్నాము మీరు దయచేసి విన్యాసులకి సమాచారాన్ని పంపిస్తారు ఎలా పంపిస్తారు పెద్ద పెద్ద పోస్టర్స్ అతికిస్తారు న్యూస్ పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ వేస్తారు హ్యాండ్ బిల్స్ ఇస్తారు అలా ఇస్తారు వ్యవస్థ అయితే both have got their own good points and bad points అంటారు మనకు దీంతో తప్పే ఇది మంచిదే అది మంచిదే ఎలాగో అలాగా జిజ్ఞాసుకి జ్ఞానం ఉండడమే ముఖ్యం అది జిజ్ఞాసు గురువు దగ్గరికి వెళ్ళాడా గురువు జిజ్ఞాసు దగ్గరికి వచ్చాడా అనేది ఇట్స్ సెకండరీ డీటెయిల్ అది has be worked out but from that point that is okay కానీ దేంట్లో ఉండే గుణం దాంట్లో ఉంది దేంట్లో ఉండే దోషం కూడా దాంట్లో ఉంటుంది ఆ దోషాన్ని మనం ఓవర్కమ్ చేసి గుణాన్ని నిలబెట్టుకోవాలి ఫస్ట్ సో ఇతను శరణాగతి చేస్తున్నాడు ఎందుకంటే శ్రీకృష్ణుడు వెళ్ళిపోమని చెప్పాడు he did not give any indication నేను I want teach you something కూర్చో నేను టీచ్ చేసిన తర్వాత నువ్వు వెళ్ళుగానే నా ఎలాంటి ఇండికేషన్ ఇవ్వలేదు ఇవ్వడు కూడా ఈ వోంట్ డూ ఇట్ అలాగే నేను పాఠం చెప్తాను కూర్చోమని ఎన్నడూ చెప్పడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు పట్టేసుకుని నువ్వు చెప్పవయా మహాత్మా అంటే అప్పుడు ఆయన పోని వీడు యోగ్యుల్లా ఉన్నాళ్లే అని గమనిస్తాడు అంతే దట్ ఈజ్ హౌ సో వీడు తన జిజ్ఞాసని ముందు ప్రకటన చేయాలి దాంట్లో అహంకారం పాయింట్ కాదు some people may think that ఇది something to do with the ego no it is not ego problem ego problem అసలు సమస్య కాదు ఈగో ఉన్నవాడు అసలు పాఠం చెప్తాడు వాడు మొహం ఈగో సమస్య కాదు ఇట్ ఈజ్ టీచింగ్ లో ఉండే బేసిక్ వెనట్ uh, ఎందుకంటే ఎదరవాడు ప్రిపేర్డ్గా లేనప్పుడు ఈ పాఠం చెప్తే అది వాడు హెచ్చరించిపోతుంది అదేం వాడికి అర్థం కాదు is preparation is very special అందుకోసమని ఆ జిజ్ఞాసుడైన వాడు అప్రోచ్ అయ్యి ప్రార్థించాల్సి ఉంటుంది అర్జునుడికి అంతే శ్రీకృష్ణుడు అలాగనే బోధించాడు శ్రీకృష్ణుడు అర్జునుడు యాభై ఏళ్ళు కలిసి తిరిగారు నేను శ్రీకృష్ణుడు ఎప్పుడైనా పాఠం చెప్పాడా ఎప్పుడైనా ప్రసంగం నేను ఇంత జ్ఞానం నీకు చెప్పగలను అనే సూచన కూడా ఇవ్వలేదు అర్జునుడు కానీ టైం వచ్చినప్పుడు చెప్పినాడు అలాగే ఇక్కడ కూడా అర్జును ఉద్ధవుడు అర్జునుని వలనే శరణాగతి చేస్తున్నాడు తస్మాత్ భవంతం సో భవంతం అంటే నిన్ను అనవద్యం ఏ దోషములు లేనివాడిని అనంత శక్తి సంపన్నుడవు సర్వజ్ఞుడవు ఈశ్వరుడవు అకుంఠ వికుంఠధిష్ణ్యం అకుంఠ రాగద్వేషాది దోషములు లేని వికుంఠ బుద్ధి అనేటువంటి స్థానము నుండి ధిష్ణ్యం నిలిచి ఉండువాడు సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి సో అటువంటి నిన్ను నిర్విన్నదీ నా మనస్సు అంతా చాలా కల్లోలంగా ఉంది మనస్సులో దుఃఖం వచ్చేస్తుంది నువ్వేమో చెప్పావు దారుణం వెళ్ళిపోతుంది ఇదిపోతుంది అదిపోతుంది అంటున్నావు I unable to digest this information so వృజినాధితత్త నా మనస్సులో దుఃఖము పెళ్ళుముక్కుతున్నది నాకు చాలా తాపాన్ని కలిగిస్తోంది నేను నేను శరణు వేడుతున్నాను నాకు ఈ దుఃఖని వృత్తి నీవు చేయవలసింది నారాయణం నరసఖం శరణం ప్రపద్యే నారాయణుడు నరసఖుడు అంటే చూడండి నరుడు ఇక్కడ నారాయణుడు అక్కడ ఉన్నాడు నరుడి ప్రార్థన నరుడిది నారాయణుడేమో అలా కూర్చుని అలా జడ్జిమెంట్లు ఇచ్చేస్తో పుణ్యం చేస్తే ఇటు తీసుకొస్తాడు పాపం చేస్తే అటు తోసేస్తాడు అని అలాగా నారాయణుడేమో ఎక్కడో అందకుండగా కొండ మీద ఉన్నాడు నరుడు అభాగ్యుడు ఇక్కడ మూలపడి ఉన్నాడు ఆ రకమైనటువంటి నిరూపణము చాలా తప్పదు దానివల్ల ఏమవుతుందంటే గిల్ట్ కాంప్లెక్స్ పెరిగిపోతుంది మనిషి మనస్సుకి విశ్రాంతి అయినా దొరకదు పైగా సంసారంలో బరువులు బరువులతో ఉంటాడు వాడికి ఆధ్యాత్మికత ఈ సుఖాలు రిలీజియాసిటీ ఫిజికల్ సిబ్బంది దాంట్లో ఏవో కొన్ని పైసలు దొరుకుతుంటేనో లేకపోతే అధికారం లభిస్తూ ప్రభావం కానీ ఏమీ లేకుండా ఉంటే బద్దనే కూర్చుంటుంది రిలీజియాసిటీ అంచేతనే మీరు సమాజంలో చూడండి రిలిజియన్ ఈజ్ ఎ కింద పీపుల్ బాధ భావిస్తారు పిల్లలకి సంధ్యావందనం చేయడం చెప్తారు నేను ఉపనయనం చేసిన లక్ష్మీవేసిన జ్ఞానం చెప్పి పాపం పెద్దలు బోధిస్తూ ఉంటారు పిల్లలు మొదటి నాలుగులో ఏదో కొత్త కొత్త కోతి కొబ్బరికాయ దొరికిందంటారే అలాగే మొదటి కొత్త కొత్త మోజుతోటి ఉత్సాహంగా చేస్తారు ఆ తర్వాత స్లోగా మానేస్తారు ఎందుకంటే అది వాళ్ళకి బరువుగా భాషిస్తుంది వాస్తవ్యాలు పెద్దవాళ్ళు తల్లిదండ్రుల మీద ప్రేమతోటి చేస్తారు తప్పించి వాళ్ళందరూ వాడికి దాని స్వరూపం తెలియదు जन हास्टल को लगाने दी फर्स्ट कैजुअल की సంఘానం కార్యక్రమం కొలగానే క్యాజువల్ సంఘానం వదిలిపెట్టేస్తారు మళ్ళీ ఆ తర్వాతి కాలంలో after ten years or fifteen years వాడు మళ్ళీ he will discover value in it అప్పుడు మళ్ళీ చేస్తారు so till that discovery takes place అది ఒక బర్త్డే కూర్చుంటుంది అలా బద్దెల్లాగా ఉండకూడదు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత మనకు ఉన్నటువంటి బద్దెలను తగ్గించిగా ఉండాలి కానీ ఉన్న బద్దెలకి మరో కొత్త బద్దెలు మనకి తోడైందే అనేది ఉండకూడదు this is one very important secret of teaching ఈ సీక్రెట్ ని కనుక టీచ్ చేసి వాడు మిస్ అయ్యాడంటే వాడు ప్రతి వాళ్ళకి కూడా కొంత కొంత బరువుని పంచిపెట్టి లేచకపోతాడు వాళ్ళ బరువు వస్తూ ఉంటారు కొంతసేపు మోస్తారు తర్వాత తీసుకు పక్కన పెట్టి దాడులు ఏం చేయగలరు ఇంకా మనం బరువు కాబట్టి సో నారాయణుడు మనకి అందరంత దూరంలో ఏం లేడు నరసఖం తర్వాత పరమేశ్వరుని ఆరాధించేప్పుడు మైత్రీ భావంతో ఆరాధించారు all second you are on the side of Ishwar ఈశ్వరుడు చేతను నీవు చేతను వివేక ప్రక్రియలో నీకు ఎదుర్కొండగా జడమైన జగత్తు ఉన్నది నీ పక్షాన ఈశ్వరుడు చేతనుడు నిలిచి ఉన్నాడు you are not a part of the jagat body is a part of the jagat you are not a part you are తెలివి నీ స్వరూపము కనుక నీవు నీ ఆ జగత్తులో భాగం కాదు నువ్వు ప్రాకృతులవు కాదు నీవు ఆ జగత్తును దర్శిస్తూ ఉండే ఈశ్వరీయ చైతన్యం ఏది కలదో ఆ చైతన్యంలో భాగం అద్వైతం మాట అలాంటి పెట్టండి మమైవాంశో జీవభూత జీవ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన నీవు ఈశ్వరుని అంశాన్ని you are a wave in ocean you are not a pebble bank ఒడ్డు మీద ఉన్న రాయిని కాదు సముద్రంలో ఉండే ఒక తరంగాన్ని that is the that reality you should discover so you are a part of ఇష్టం ఓకే పార్ట్ ఇది uh, అద్వైతానికి ముందు స్టెప్ నేను చెప్తున్నా అదే ఫైనల్ అని అనుకున్నారు so there are let me say this a part is a part of the whole from the parts standpoint ఎలో from the whole's standpoint, from the standpoint of the whole, there are no parts. Anyway, so you are a అంశ భగవానులో ఒక అంశది అయితే బాగుంది ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ఈశ్వర what is the relationship between me and ఈశ్వర అంటే సఖ యు ఆర్ ఎ ఫ్రెండ్ మైత్రీ భావం నారాయణ నవసఖ So ఆ దృష్టిలో మనం ఈశ్వరుని ఆరాధించాలి మనం ఈశ్వరుని రెండు రెండు రకాలుగా ఆరాధిస్తాం ఒకటి కామనతో రెండు భయంతో మనం అన్ని పనులు ఈ రెండింటితోనే చేస్తాం ఆరాధన కూడా దాంతోనే చేస్తాం దాంతో the fear and design structure అది అది ఏమీ డిస్టర్బ్ కాదు అది అలాగే కూర్చున్నప్పుడు ఆరాధన చేసేస్తున్నా కూడా ఆ డిజైన్ అండ్ ఫియర్ స్ట్రక్చర్ లో మార్పు అంచేతనే శాస్త్రం ఏం చెప్తుంది పరమేశ్వరుణ్ణి కామముతో ఆరాధించే ప్రయత్నం తక్కువ చెయ్యి పరమేశ్వరుణ్ణి భయపడిపోతావు ఆయన ఏమో కొమ్మ ఉంచుతాడేమో వడ్డీ కాసుల వాడు ఇలాంటి పేరు పెట్టుకుని వడ్డీ వసూలు చేస్తాడు అని ఈ రకమైన భయంతో ప్రారంభంలో పిల్లవాడు తప్పటడుగులు వేసినట్టుగా ఎలా ఆరాధించినా మంచిదే but soon you should come out of this kind of fear సైకాసిస్ పరమేశ్వరుని భయంతో ఆరాధించవద్దు ఎందుకంటే సంసారంలో ప్రతి పని మనం భయంతో ఒక యాంగ్జైటీతో చేస్తూ ఉంటాం పూజ కూడా అలాగే చేస్తే అంచేతనే ఒకరు ఎవరైనా నాతో అంటారు పూజ మిస్ అయితే ఏమి పర్వాలేదు ఈశ్వర వీళ్ళు అండర్స్టాండ్ ఈశ్వరుడు కూడా నన్ను అండర్స్టాండ్ చేసుకోకపోతే నా పిల్లలు నన్ను అండర్స్టాండ్ చేసుకోడు మూడు అండర్స్టాండ్ చేసుకోడు పిల్లలు నన్ను అండర్స్టాండ్ చేసుకోడు ఈశ్వరుడు కూడా అండర్స్టాండ్ చేసుకోకపోతే ఇంకా అది ఎక్కడ కర్మండి so one more non understanding they has it so no Ishwara వీళ్ళు అండర్స్టాండ్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు అండర్స్టాండ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఈశ్వరుడు తప్పకుండా మనం అండర్స్టాండ్ చేసుకుని ఆయన క్షమిస్తాడు కాబట్టి ఇంక భయం పడకూడదు there is no scope for any fear what's ఎందుకంటే ఈశ్వరుడు మానవులకు సఖుడు నారాయణం నరసఖం శరణం ప్రపద్యే సో నేను నిన్ను శరణు పొందుతున్నాను శ్రీ భగవాన్ వాచ ఆయన అనుకుంటున్నాడు మళ్ళీ వీడికి పాఠం చెప్పే పరిస్థితి వచ్చింది నేను ఇంకా అవతారం గారిద్దాం అనుకుంటే ఈ పాఠం కార్యక్రమం ఒకటి పెట్టాడు సరే కానీ ఈ పని పూర్తి చేసే అవతారం గారిద్దాం అని ఆయన ఏం చేస్తున్నాడంటే వీడికి పాఠం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు దీని పేరే ఏకాదశిస్తున్నాము ముక్తిస్తాము కథ ఒకసారి కథ అయిపోతూ ఉంటుంది సో శ్రీ భగవాన్ వాచ ప్రాయేణ మనుజాలోకే లోకతత్వ విచక్షణా సముద్ధరం తెహ్యాత్మానమాత్మనైవాశుభాషయాత్ చూడు ఉద్ధవ నేను నేను చెప్తాను నీకు దాంట్లో సందేహం లేదు but you should note this fact లోకంలో వివేకవంతులు తన దుఃఖం నుంచి తానే గట్టెక్కుతాడు తన అవివేకాన్ని తానే తరిస్తాడు తన సంసారాన్ని తానే తరిస్తాడు అంతేగాని ఎంతసేపు శ్రీకృష్ణుడు దెబ్బగొట్టుకుని నడిపిస్తాడని అలా అనుకోకూడదు నేను అలా పెరిగాడు ఉద్ధవం పాప ఆయన ఈ మాట చెప్పకుండా వెళ్ళిపోతే వీడు ఆ సైకాలజీలో పరప్రేరణ పరప్రేరణము ఇతరులు వచ్చి ఎవరో చెప్తే కానీ వాడు ఏ పని చేయడే ఆ సైకాలజీ అలా మిగిలిపోతుంది అలా ఉండకూడదు సో ఆయన అంటాడు మానవులు వివేకవంతులైన మానవులు ఏం చేస్తారంటే తమను తామే తమ ప్రయత్నం చేసుకుని ఈ అశుభాశయ ఈ అమంగళకరమైనటువంటి సంసారం ఎవరికైనా అమంగళం అంటే రాగద్వేషాలే అమంగళం నామక్రోధాయ అమంగళం సో నావాడు పరాయి వాడు అంతకంటే అమంగళం మరొకటి ఉండదు వేదాంతం యొక్క దృష్టికోణంలో అది అజ్ఞానం యొక్క ముద్ద నావాడు పరాయి వాడు ఉంటుంది కాబట్టి ఈ అశుభాశయం నుంచి ఎవరికి వాడే ఉద్ధరించుకోవాలయా ఇంతసేపు శ్రీకృష్ణుని అలా పట్టుకుని ఉండకూడదు నువ్వు అని మనసులో పెట్టుకున్నాను ఎలా చెప్తున్నాడు ఆత్మనో గురురాత్మైవ పురుషస్ విశేషత ప్రత్యక్షానుమానాభ్యాం శ్రేయో సావం విందతే నువ్వు చూడు నువ్వు వచ్చి నన్ను శరణు పొంది జ్ఞానం బోధించమన్నావు అంటే అది నీ స్వత ప్రేరణతో వచ్చి శరణు పొందేవు కానీ నేను వచ్చి శరణు పొందమంటే నువ్వేం పొందలేదు కాబట్టి నీ స్వత ప్రేరణ నీకు ఉన్నది దాన్ని నీవు గుర్తించి దాన్ని పోషించి పైకి తీసుకురా యూ హ్యావ్ ఇట్ ఆల్రెడీ ఎందుకంటే ప్రత్యక్షానుమానాభ్యాం నీకు పరమేశ్వరుడు ఇంద్రియాలు ఇచ్చాడు ఆ ఇంద్రియాలతో అన్ని చూసుకున్నాను బుద్ధిశక్తిని ఇచ్చాడు దాంతో ఇంద్రియములు తీసుకొచ్చే సమాచారాన్ని నీవు సంకలనం చేసుకుని అనేక నిష్కర్షలను నిర్ణయాలను చేసుకుంటున్నావు కదా అలా చేసుకోబట్టే వచ్చి నన్ను నన్నేమో బోధించమని చెప్పాను కాబట్టి ఆ విధంగానే దాన్నే కొంచెం ముందుకు తీసుకువెళ్ళు సో మనిషి తన అనుభవాలని విశ్లేషణ చేసుకుని ఉన్న అనుభవాలు చాలా కొత్త అనుభవాలు అక్కర్లేదు ఈ అనుభవాలను విశ్లేషణ చేసుకుని తన స్వరూపాన్ని తానే వేరీజు వేసుకుని తెలుసుకోవాలి మరి గురువు ఎందుకు అంటే గురువు ఉరికే he will show you the way మార్గదర్శన గురువు నీతో పాటు నడుస్తాడా ఏమి you cannot walk with you ఎందుకంటే the path nobody enjoying you ఆ మార్గం ఉన్నదే జ్ఞాన మార్గము అది ఇద్దరు కలిసి నడిచే మార్గం కాదని నేను నాకు పక్కన ఇంకొకరు ఉన్నారు నేను ఇద్దరం వస్తామంటే పూజ అయితే ఇద్దరు కలిసి చేయొచ్చు నదీ స్నానాలు ఇద్దరు కలిసి చేయొచ్చు అంటే ఇద్దరు కలిసి చేయొచ్చు కానీ ఈ వార్తలో ఇద్దరు కాదు ఎవరికి వాళ్ళే చేయాల్సి ఉంటుంది అంటే జ్ఞాన మార్గం అయ్యేప్పటికీ ఇది ఏకాలో పడిపోతుంది కాబట్టి మానవుడు ఏం చేయాల్సి ఉంటుందంటే తానే తనకు గురువు బాహ్యమందరి గురువు కూడా బాహ్యమందే ఉండిపోయాడు అనుకోండి కొంతమంది అంటారంటే వాళ్ళు మా గురువు గారండి ఒకే సంతోషం వారు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఆ ఊళ్ళో ఉంటారు మీరు ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారు మరి మీకు ఎలా గురువు గారు అయ్యారండి ఆయన అంటే కాదండి మేము ఏడాది ఒకసారి వెళ్ళి వస్తామండి ఓ ఏడాది ఒకసారి వెళ్ళి వారి దగ్గర అధ్యయనం చేసి వస్తారు అదే అధ్యయనం చేస్తామని పూర్తి చేసి వస్తాం మరి అయితే ఇంకా గురువు గారు ఆయన ఉన్న చోట ఆయన ఉండి మనం ఉన్న చోట మనం ఉంటే గురువు గారు ఎలా అయ్యారు అలా ఒక గురువు గారు దాని రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గురువు గురువు గారు అంటే ఎప్పుడంటే ఆయన ఒక జ్ఞానాన్ని చెప్తాడు ఆ చెప్పిన జ్ఞానము వాక్ రూపంగా ఉంటుంది శబ్ద రూపంగా ఉంటుంది కాగితం మీద రాసిచ్చారనుకోండి ఆ రాసిచ్చిన దాంట్లో ఆ చైతన్యం రాదు ఎందుకంటే అది జడ వస్తువు ఇది జడ వస్తువు ఇది ఈ జడ వస్తువు నుంచి మీకు జ్ఞానం రాదు okay some understanding you may get ఏదో something is good always they but జడము చేతనునికి ఇవ్వలేదు ఈ జడము it may be used all right ఒక చేతన తత్వము ఇంకొక చేతనుడికి స్ఫూర్తి ఇవ్వగలుగుతుంది ఆ స్ఫూర్తి అనేది చైతన్యం నుంచి చైతన్యం దీపం నుంచి దీపం వెళ్ళగాలి కానీ దీపం అనేది ఒక దీపం అక్కడ లేకుండా మీరు ఎన్ని సాధనాలు పెట్టినా ఇంకో దీపం ఎలా వెలిగించడం కాబట్టి పుస్తకాలు దీపాన్ని వెలిగించలేవు ఓ దీపమే ఇంకో దీపాన్ని వెలిగిస్తుంది ఎనర్జీ అని ఒక పుస్తకం రాసి అక్కడ పెట్టాం అనుకోండి దీపం ఎలా వెళ్తుంది అంతా ఓ దీపం నుంచి ఇంకో దీపం వెళ్తుంది కనుక గురువు అనేవాడు ఉండాలి ఆ గురువు ఏం చేస్తాడంటే ఈ జ్ఞానాన్ని బోధిస్తాడు ఆ జ్ఞానము శబ్దరూపంగా ఉండి కర్ణ భయపడి మనస్సులో ఒక సంకల్ప సంకల్ప రూపాన్ని ఉంటుంది ఆల్ సెకండ్ ఆ సంకల్పము ఆత్మ చైతన్యంలో ప్రకాశించినప్పుడు మాత్రమే నీకు జ్ఞానం కలుగుతుంది కాబట్టి గురువు నీ బుద్ధికి బయట మిగిలి ఉన్నంతసేపు వాడు గురువు కానే కాదు he has to enter into your బుద్ధి అదే రెండు వాడు చేతులు కాళ్ళు నా చేతులు కాళ్ళు గురువు ఎందుకు అవుతాడు గురువు చేతులు కాళ్ళు కాదు చేతులు కాళ్ళు ఉపాధి ఆ ఉపాధి కూడా ప్రకటమయ్యేటువంటి జ్ఞానము గురువు ఆ జ్ఞానం కూడా బయట ఉన్నంతసేపు గురువు కాదు ఆ జ్ఞానం కూడా మీ బుద్ధిలో సంకల్ప ఒక వృత్తి రూపంగా ఉండి భాషించినప్పుడు గురువు కాబట్టి ఈశ్వరో గురు ఆత్మేతి ఆత్మా గురువు నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకుంటుంది రమణ మహర్షి కూడా అలాగే చెప్పాడు నీ గురువు నీ హృదయంలో ఉన్నాడు మరి బయట గురువు బయట గురువు నీ గురువు నీకు హృదయంలో ఉన్నాడని చూపిస్తాడు అది బయట గురువు చేసేవాడు సో ఆత్మనో గురురాత్మైరా అని చెప్తాడు పురుషత్వేత మాంధీరా సాంఖ్యయోగ విశారదా ఆ విస్తరాం ప్రపశ్యంతి సర్వశక్తి ప్రమోహితం సాధకులు ముఖ్యంగా ఆ జ్ఞానము తెలుసున్నటువంటి వాళ్ళు కన్ను తెరిచి చుట్టూ చూసినప్పుడు చుట్టూ ఉపాధులను నామరూపాలని కాకుండా ఆ నామరూపాలలో ప్రకటనయ్యే తత్వాన్ని దర్శిస్తాను ఇది మామూలుగా నేను ఎప్పుడు చెప్పి పాఠమే సో ఇప్పుడు మీరు కుక్కను చూశారనుకోండి దాంట్లో చూసి పద్ధతులు రెండు ఉన్నాయి ఒకటి అది కుక్క ఊర కుక్క కాబట్టి మనం సరివేయాలి ఇది ఒక పద్ధతి దాని మీద రాయి వేయాలి ఇది ఒక పద్ధతి కానీ ఇంకో పద్ధతి చూసి అది కుక్క ఒక్కొక్క ఆ పేర్లు అలా పక్కన పెడితే అది ఒక ప్రాణి ప్రాణి అంటే అర్థం తెలుసిన సర్వ జగత్తును వ్యాపించి ఉండే ప్రాణశక్తి దీని ఎందుకు ప్రకటన అవుతోంది ఎలా అవుతోంది నువ్వు మిస్ అన్నట్టుగా ప్రకటన ఏమట్లేదు చాలా ప్రకటన అవుతుంది కొట్టొచ్చినట్టుగా అవుతుంది ఆ కుక్కకి తెలివితేటలు ఉన్నాయి అది కళ్ళతో చూస్తోంది నీ చేతిలో ఉండే వస్తువుని గమనించింది నువ్వేమైనా పెడతావేమో అని తోకాదిస్తోంది నువ్వు పెట్టవని తెలిస్తే అవసరం పోతుంది ఎన్ని తెలివితేటలు ఉన్నాయి చూడండి సో ఆ విధంగా దాని ఎందు క్రియాశక్తి జ్ఞానశక్తి చాలా దృఢంగా ప్రకటమవుతున్నది అంటే ఏమైపోయింది ఇప్పుడు అది కుక్క ఊర కుక్క అనే నామరూపాలు ఒకటి పోయే దాని ఎందుండే తత్వం మనకు వచ్చేసింది అదే ప్రాణశక్తి ఈ దేశంలోనే ఉంది మరి నేను ఆ ప్రాణశక్తి అక్కడ ఉన్న ప్రాణశక్తి ఇక్కడ కూడా ఉంటే నీవు ఇక్కడ ఉన్నదానికి ఒక ముద్దు పేరు పెట్టుకుని నేను అని ఆ పేరు కట్టుబడి ఉన్నావు ఆ పేరు తప్పు పేరు సత్యం కాదు అక్కడ ఉన్న ప్రాణశక్తి ఇక్కడ ఉంది దానికి నేను అనే పేరు ఏం లేదు దానికి కుక్క అనే పేరు ఎంత అవాస్తవమో నేను అనే పేరు కూడా అంతే అవాస్తవము ఆ ప్రాణశక్తి ఇన్ని రకాలు ఏం లేదు అఖండ ప్రాణశక్తి అదే నేను అని శ్రీకృష్ణుడు అంటున్నాడు is identifying himself with that universal prana and indicating that I am that prana ఈ సత్య నేను ఈ కేవలం దేహం కాదు ఈ సత్యాన్ని వివేకవంతులు సాంఖ్య పరాయణలు సాంఖ్యం అంటే జ్ఞానం అది తెలుసున్న వాళ్ళు దీన్ని గుర్తించగలుగుతారు అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం ఇప్పుడు కూడా ఇటువంటి సబ్జెక్టు బోధించేప్పుడు అలా వరుస పెట్టి చెప్పుకుంటూ పోకూడదు మధ్యలో ఏం చేయాలంటే ఒక అనేది దింపాలి అది మనస్సుకి ద్వేషాన్ని కలుగుతుంది అంచేతనే హే ఉద్ధవ నేను చెప్పేది ఏదో చెప్పాను కానీ నాకేమో సంగతి గుర్తుకొస్తుంది అదేమంటే చూడండి అప్పుడప్పుడు నేను కూడా చిన్న చిన్న పిట్టకథలు కల్పించే చేపిస్తూ ఉంటాను ఆ పిట్టకథ చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనస్సుకి కొంచెం బరుగుతుంది అంత లెస్ బర్డెన్గా లేకపోతే రెండు గంటలు పట్టుకుని ఆత్మను వివేకం ఉందా చెప్పేస్తే సో అప్పుడప్పుడు చిన్న పెద్ద కథ ఆ పెద్ద కథలో యథార్థత ఉన్నప్పుడు ఉంటుంది లేనప్పుడు లేదు ఇట్ ఈ has its purpose is to just reduce the stress on the mind అందుకోసం అందుకోసమే ఉదాహరణలు దృష్టాంతాలు వీళ్ళు ఇలా చెప్పారు వాళ్ళు అలా చెప్పారని మహాత్ముల యొక్క నామాలను మధ్యలో స్మరిస్తూ ఉండటము దానికి ఆ పవిత్రత వస్తుంది మనస్సుకి అంత తేలిక సో నాకు సంగతి గుర్తుకొస్తున్నాయా హే ఉద్ధవ అవభూత సంవాదం ఎదో రమిత తేజస పైగా మా వంశానికి సంబంధించినటువంటి ఘటన కూడా మా వంశ మూల ఉన్నాడే యదువు ఆయన గొప్ప తేజస్యాల్సుమా ఆయన ఓనాడు అనుకోకుండా ఆ దత్తాత్రేయ మహర్షిని కాక దర్శించటం జరిగినది అది ఎలా జరిగిందో తెలుసిన ఆయన బాల్కనీ మీద నిలబడి ఉన్నట్టు యదు మహారాజు నిలబడి ఉంటే రోడ్డు మీద ఈ దత్తాత్రేయ మహర్షి మామూలుగా ఆయన దారిని ఆయన వెళ్తున్నాడు అవభూతం బిజం కచ్చిత్ చరం భయం ఆయన ఏదో నాడు ఆయన దారిని ఆయన వెళ్తున్నాడు ఏదో ఒక పర్పస్ తోటి వెళ్తున్నాడు అన్నట్టు అనిపించదు దేనికి భయపడుతున్నాడు అనేటువంటి సంబంధం లేదు నిర్భయంగా చాలా ప్రసన్నమైన ముఖంతో వెళ్తున్నాడు కానీ వేషం చూస్తే మాత్రం అంత పెద్ద గంభీరంగా అయినది ఏదో మహామండలేశ్వర్ అన్నట్టుగాను ఏదో పెద్ద వేషం ముందు వెనక శిష్యులు బోర్డంత సంరంభము అలా ఏం లేదు ఆయన దారిని ఆయన గొడవ మీద కడవ పోతుంటే ఈ చూశాడు ఆ బాల్కనీ చూసేవాడు చాలా బుద్ధిమంతుడు అయ్యి ఉండాలి అప్పుడే గుర్తించగలుగుతారు చూసేవాడు కూడా రామరూప బుద్ధి గలవాడు అనుకోండి వాడేం వాడేం గుర్తిస్తాడు ఎవడో ఫోన్కి స్కాహాయి వెళ్తున్నాడు ఇలాగా అనుకుంటాడు కానీ చూసేవాడు వెంటనే ఈయన గుర్తించి గుర్తుపట్టాడు ఈయన ఎవరో సామాన్యుడు కాదు కవిన్ నిరీక్ష్య he recognized some glow in his face జ్ఞాన ప్రకాశము ఆయన ముఖంగా వాడికి కనపడుతుంది ఆయనకి ఎదురు మహారాజు కనపడుతుంది తర్వాత ఆ వ్యక్తి పెద్ద పెద్ద వృద్ధుడు పెద్ద వయస్సు ఏం కాదు పెద్ద పెద్ద గడ్డాలు ఏం ఉన్నాడు తరుణం యంగ్ గాయ్ సో తరుణ అంటే మిడిల్ ఏజ్ కుమార తరుణ ఇది మిడిల్ ఏజ్ పెర్సన్ సో చూసి వెను మహారాజు గుర్తుపెట్టేసి గబగబా బాల్కనీ దిగి వచ్చి ఆయన ఆపాడు ఆపి ఎదురు వాచ సరే అయ్యా దయచేయండి లోపలికి అన్నాడు కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి ఏదైనా నాకు మంచి మాటలు చెప్పండి మహాత్మాన ఆతిథ్యం అది ఇచ్చారు ఈ ఇక్కడ ఆతిథ్యం తీసుకున్నావు ఒకటే అక్కడ తీసుకున్నావు ఒకటే ఏ గృహమైనా ఒకటే ఏ భక్తుడైనా ఒకటే అలాంటి భావంలో ఈయన ఉంటాడు ఈయన పిల్లలైనా లోపలికి వెళ్ళి కూర్చుని ఇంకా ప్రసంగం మొదలుపెట్టాడు ఆతిథ్యం అదే అయిన తర్వాత కుతో బుద్ధిరియం కట్టు సువిశారద యామాసాధ్య భవాన్ లోకం విద్వాంశ్చరతి బాలవత్ అయ్యా మీరేం చేస్తూ ఉంటారు నేనేం చేయండి అంటే మీరు మరి ఏమీ భోజనానికి భోజనానికి నీ కోపం పెట్టే కదా తర్వాత పుస్తకాలు ఆలోచించుకున్నాం అయితే మీకు భవిష్యత్తు గురించి చింత నాకేమీ చింతలేదు లేవు మీ దగ్గర సంపద ఏమన్నా బేరే ఇదో ఈ కనుగాయ సంపద మరి అయితే మీ ముఖంలో అంత నిశ్చింతగా బెంగ ఏమీ లేకుండా ఇంత కులాసాగా ఇంత దిలాసాగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావయ్యా అని నేను చక్రవర్తిని సంపదలోనూ ఉన్నాయి అంగంలో ఉంది అర్థంలో ఉంది నేను మాట అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సేవకులు అలాగే ఎదురు చూస్తూ ఉంటారు ఖజానా అంతా నా చేతిలోనే ఉంది నాకేమో భవిష్యత్తు గురించి బెంగ మనస్సు వర్తమానంలో మనస్సుకి ప్రసన్నత లేదు నువ్వు ఏమీ లేవంటా ఇంత నిరాశానికి ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నాడు దానికి దృష్టాంతం ఒకటి చెప్తారు జనేషు దహ్యమానేషు కామలోభదవాగ్నిన నపత్యసేజ్ఞానుక్త గంగాంహస్థ ఓ మహాత్మా నువ్వు గమనించేమో లేదో నీ చుట్టూ ఉన్న జనమంతరం కూడా డిజైన్స్ అండ్ ఫియర్స్ అనే అగ్నిహోత్రముల చేత అనే అగ్ని జ్వాలల చేత దహింపబడుతున్న హృదయములను కలిగి ఉన్నారు అదొక సిటీ సిటీలో జనం ఎలా ఉంటారండి ఎంత అడవిగా ఉంటారండి ఇటు అటు వేగంగా నిలిచిపెట్టుకుంటున్నాయి ఏమిటి వేగం ఏ సెంటర్ దగ్గరికి వెళ్ళి చూసినా ఇటు నుంచి కాదు అటు వేగంగా వెళ్ళిపోతాయి కొన్ని కాదు ఇదే వేగంగా వెళ్తాయేమో అనుకుంటే మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా అదే వేగంగా వెళ్ళిపోతున్నాయి ఏమిటి వేగం ఎందుకు ఇంత కంగారు ఈ ఇంత వీళ్ళందరినీ ఇంత మహావేగంగా నడిపిస్తున్నటువంటి ఆ శక్తి ఆ ఫోర్స్ వాట్ ఈస్ ఇట్ అంటే కేవలము డిజైర్స్ అండ్ ఫియర్స్ ఈ డిజైర్స్ అండ్ ఫియర్స్ అనేటువంటి దావాగ్ని నిప్పు అంటుకున్న వాడు పరిగెడతాడు చూడండి అలా పరిగెడుతున్నారు కానీ నీ మనస్సులో డిజైర్స్ కానీ ఫియర్స్ కానీ ఏమీ లేకుండా అంటూ ఉన్నాను ఇది చూస్తే నాకు ఎలా ఉందంటే ఒక దృష్టాంతం చెప్తున్నాడు ఆయన మీరు గమనించారో లేదో ఋషికేష్ లో వేసం కాలం temperatures can soar up to forty four degrees ఇక్కడ అంత హాట్ గా ఉంటుందో ఋషికేష్ లో కూడా వేసం కాలం అంత హాట్ గానే ఉంటుంది గంగా నది తీరాన్న నిలబడితే ఎండ మలమల మారి చేస్తూ ఉంటుంది అందరూ అనుభవం విషయం కానీ గంగలో నీరు మాత్రం ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ చల్లగా ఉంటుంది ఎందుకంటే మంచు కలిగి వస్తాం బాగా ఎక్కువ ప్రవాహం ఉంటుంది వర్షాకాలం కంటే ప్రవాహం ఈ హృషికేశ్ యువతల తీరా ఆశ్రమాలు అన్నీ ఉన్నాయి అసలు గంగా వికేష్ అంటే కనపడకుండా కట్టేశారు ఆశ్రమాలు అలాగే కాన్ఫిస్కేట్ చేసేసి ఎవడైనా భక్తులు కనుక గంగలో స్నానం చేద్దామంటే ఎవడైనా ఆశ్రమం వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సిందే లేకపోతే స్నానం చేయడానికి లేదు anyway they have done not be very fair but in any case అవతల వైపు మాత్రం రిజర్వ్ ఫారెస్ట్ దాన్ని ఎవరు ముట్టుకోవడానికి లేదు అప్పుడు ఇప్పుడు ఏనుగులు ఏం చేస్తాయంటే అక్కడ ఏనుగులు తిరుగుతూ ఉంటాయి మీకు ఎందుకంటే మీరు వెళ్తే అక్కడ అంత చూడవచ్చు ఆ ఏనుగులు ఏం చేస్తాయంటే ఆ వేడికి అడవిలో వేడి ఉంటుంది కదా ఆ వేడికి వచ్చి ఆ గంగా నది జలాల్లో కూర్చుంటాయి వారికి ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ నాకు తక్కువ అవి అక్కడ కూర్చుంటాయి ఆ ఏనుగులు ఉన్నారు చుట్టూ అంతా వేడికి జనం తప్ప తప్పలాడిపోతున్నారు తపాన్ని పొందేస్తున్నారు